శ్రీమహాగణాధిపతి ఓం శాంతి శాంతి శాంతి तदेत श्लोकः नवत्योमस्तुं कस्यति नवोकम् नोपदुःखताम् सर्वं ह पश्यः पश्यति सर्वमाप्नोति सर्वशक्ति एतथा भवति त्रिधा भवति भवति पञ्चधा सप्तधा नवधा चैवा समस्यैकादशस्मृतः सपञ्चदशशैकश्च सहस्राणि च विंशतिः ఒక యూనిట్ ఇది కూడా నేర్చుకుంటాం ఆహారసిద్ధౌ సందర్శాతిష్టతే సందర్శాతిష్టతే తదేత్ శ్లోక అంటే తస్మిన్ ఆ విషయమునందు ఆ అంశములో ఆ అంశం అంటే ఏమిటో అంశము ఆత్మ అద్వితీయతము అద్వితీయము దేశకాల వస్తు పరిచ్ఛేదము అతీతమైనది రెండవది లేనిది సో ఎట్టి వికారములు లేనటువంటి శుద్ధ జ్ఞప్తి ధనము లేక జ్ఞానధనము జ్ఞానము యొక్క ముద్ద ఎరుక యొక్క ముద్దలకు పెరుగుతారు ఈ ఈ నేమ్ అండ్ ఫామ్ నాకు ఇస్తారంటే నామరూపము ఇది మెంటల్ ప్యాటర్న్ మనస్సు ఎన్నో వికారాలను అలా ప్రాజెక్ట్ చేస్తూ ఉంటుంది సినిమా తెర మీద కనపడేవన్నీ ఆ శాంతి ఉన్న లక్షణాలు కావాలి శాంతిలో ఇన్ని వికారాలతో హీరో వెళ్ళను వీళ్ళు వాటి కొట్టడం వీళ్ళు కొట్టడం ఈ మూమెంట్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో శాంతిలో శాంతి శాంతిగా అద్వితీయంగా సిద్ధంగా ఉంటుంది ఈ సినిమా తెర మీద కనపడే ఈ పోరాట వికారాలన్నీ మానసికములై వికారములు తప్ప కాబట్టి ఇది ఆలోచన తప్పనిసరిగా తెలుసుకోవాలి మనం సంసారంతో ఉంటాం నిలబడతాము సహజస్తాము ఈ ద్వంద్వాలు ఏదైతే ఉన్నాయో ఎప్పుడు కూడా మైండ్ పెట్టం ఇంకా పెట్టం మనస్సు అలా సృష్టించి అలా సృష్టించడంతో ఏదో సృష్టిస్తుంది వాస్తవంగా వేరే ఉందా అక్కడ ఏమో ఇప్పుడు చెప్తే మరి విన్నాను కొంచెం దూరంగా అనిపించవచ్చు ఏది ఇలాంటివన్నీ తింటారు ఏంటి నేను అనుకుంటున్నా నేనేం చేస్తాను ఇప్పుడు ఉదాహరణకి మన సమాజం ఉందనుకోండి ఇప్పుడు ఆంధ్ర సమాజం ఆంధ్రప్రదేశ్ సమాజం ఉందనుకోండి దీంట్లో మీకు ఏదో విధాలు ఉన్నట్టుగా కనపడుతుంది ఎలాగా తెలుగుదేశం కాంగ్రెస్ అలాగే కనపడుతుంది కానీ అదంతా మన గొడవలో ఉంది అక్కడ అక్కడ గ్రౌండ్లో ఏదో ఉంటుంది గ్రౌండ్లో ఏముంటుంది మనుషులు ఉంటారు పంచభూతాలు ఇంకా మన వ్యవస్థ యొక్క ప్రాజెక్ట్స్ జటా అంటే వనరు నవ్వులు ఉంటారు ఎన్నో మనుషులు ఉంటారు పంచభూతాలు సమాజము వ్యక్తులు తమ తమ రాగద్వేషాలకు తగ్గ ప్రవర్తిస్తూ ఉంటారు అలాగా ఒక తెలుగుదేశం అంటే అలాగే ఒక క్లౌజ్ గా ఏమి ఉండదు ఇలాగే మెంటల్ ప్యాటర్న్స్ ఇవన్నీ అటువంటి మెంటల్ ప్యాటర్న్స్ తీసుకుని దాని మీద పడుతుంది నేను సరిగ్గా ఉందో లేదో కానీ మొత్తానికి ఈ మోస్టల్ డెఫినేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వండి అసలు నిజానికి సొసైటీ అనే దాన్ని మహాత్ములు అవసరం సొసైటీ అనే దాన్ని అవసరం ఉన్నది కలెక్షన్ ఆఫ్ ఇండివిజువల్సే కానీ కలెక్షన్ ఆఫ్ ఇండివిజువల్స్ కంటే భిన్నమైనటువంటి కలెక్టివ్ అనేది ఒకటి అంగీకారం అంగీకరించి వేదాంతులు బౌద్ధులు వీళ్ళు కలెక్షన్ భిన్నంగా కలెక్టివ్ అంగీకరించారు తాత్వికులు అంగీకరిస్తారు తాత్వికులు ఎవరున్నారు నాకు సంగ్రహంగా నాకు గుర్తులేదు తాత్వికులు మాత్రం చాలా బలంగా చెప్పుకోవచ్చు కానీ కలెక్షన్ కంటే భిన్నంగా కలెక్టివ్ అని ఒక ఎంటిటీ ఉంది ఏదైనా ఒకటి కార్తీకుడు చెప్తారంటే తప్పదు తప్పదు కాబట్టి మనం కలెక్టివ్ కలెక్టివ్ ఇదో ఇది అని మనం ఊహ చేస్తాము ఇటువంటి ఒక గ్రూప్ ఒకటి ఉంది అని మనం అంటాం ఎన్నో గ్రూప్ ఎన్ని ఇండివిజువల్స్ కాదు నిజానికి అదేవిధంగా ముసలాలు వచ్చి దగ్గర నుంచి తెలుసుకోవాలనుకోండి ఎక్క సౌకర్యం తీసుకున్న మహాత్ములు అందే తెలుసు ఎక్క సౌకర్యం తీసుకుంటే ఏమన్నా depth is always in use depth ఇప్పుడు మన హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ సేవలు అడ్వర్టైజ్ చేస్తారంటే మా దగ్గర ఈ సంవత్సరం రేడియో బైపాస్ సర్జరీస్ చేసేవాళ్ళు ఇంకా అలా అనిపిస్తుంది కానీ బైపాస్ సర్జరీ వెయ్యి కాదు యూపీ వన్ అలా వెయ్యంతో అలా కలెక్టివ్గా ఏమి ఉండదు యూత్ బైపాస్ సర్జరీ ఇది సర్జరీ ఇది very critical thing very high important for the hospital because hospital makes lot of money out of unnecessary surgery and then it is very important for individual because for him ఇది life and question as the mag in ఎన్నో లైవ్ అండ్ అలా ఇమాజిన్ చేసుకుంటారు వెరీ ఇంపార్టెంట్ అందరూ వన్మో అందరూ వన్మో అందరూ వన్మో ఈ కరెక్టివ్ అంతా ఏదో ఉన్నారు అన్ని మెంటల్ ప్యాటర్న్ ఆ ప్యాటర్న్ యొక్క సత్యం అనేది ఒక మహాభ్రాంతిలో మనకు తెలుస్తూ ఏదో ఉందో ఇవన్నీ సత్యం కాదు మరి ఇష్టంటే అయితే జగత్ ఇష్టంటే నేను ఎందుకు జగత్ ఇష్టం ఇవన్నీ సత్యం అంటే జగత్ ఇష్టం కాబట్టి mental patterns of name form ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆత్మచింతనంలో ప్రకాశించినప్పటికీ ఆత్మ ఈ సర్వం నుండి విలీనత్వమైనది ఈ ఆత్మను ఇతరాము విషించమని తర్వాత ఈ జగత్ అనేది స్వతంత్రమైన సత్త గలది కాదు దేహము అంటే ఇంద్రియము అంటే మనస్సు మనస్సు వల్ల ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు మీకు అన్వయ వ్యతిరేకాలు అన్వయ వ్యతిరేకాలు అంటే అది దాన్ని ఎందుకు దాన్ని వైరస్ చేయడానికి మీరు నేను ఎవిడెన్స్ వెళ్ళి చెప్తా అన్వయ వ్యతిరేకాలు చూపించారంటే ఇంకా అది మొత్తం అనమాట దాని హేతు అలాంటి శాస్త్రంలో చూపిస్తారు లాజిక్ లో అదేమంటే మనస్సు ఉన్నప్పుడు ఇంద్రియము ఉంటాయి దేహం ఉంటుంది జగత్తు మనస్సు లేనప్పుడు ఇంద్రియము ఉండవు దేహం ఉండదు జగత్తు కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఇంద్రియము దేహము జగత్తు ఇది మనస్సు నుంచి అనుభవిస్తుంది అనుభవించడం అంటే మనస్సు యొక్క చలనం తక్కువ చేయడం ఎలాగైతే వీళ్ళు తిరుగుతూ ఉంటే మీకు ఒక పెద్ద సినిమా అక్కడ ఆవిర్భవిస్తుంది ఎవరెవరో ఆవిర్భవిస్తాయి వీరు తిరుగుతూ ఉండాలి వీరు అనుకుంటే తెలియదు దీపం ప్రకాశిస్తూ ఉంటుంది దీపం నిరంతరంగా ప్రకాశిస్తుంది ఎప్పుడూ ఆడిపోతుంది ఇలాగ అనుకోండి కృష్ణాంతంలో ఈ వీళ్ళు మాత్రం తిరుగుతూ ఉండాలి అది వీళ్ళు తిరుగుతున్నంతసేపు సినిమా ఉంది వీళ్ళు తిరగడం పోతే సినిమా ఉంది సో అదేవిధంగా ఈ సంసారం అనేది ఒక సినిమా ఇది గంధర్వ సో ఈ సినిమా మనస్సు యొక్క చలనాన్ని బట్టి వస్తుంది కాబట్టి మనస్సు అనేది నటుకున్న మూమెంట్ మనస్సు అనేది మూమెంట్ తరంగం ఉందనుకోండి తరంగము అనేది మూమెంట్ కరంగం అనేది ఫిక్స్డ్ గా ఉంటే దాన్ని కరంగం ఉండదు ఫిక్స్డ్ గా ఉండేది కాబట్టి కరంగం ఫిక్స్డ్ గా ఉండేది ఏమి ఉండదు అక్కడ మీరే ఉంటుంది కానీ తరంగం అనేది మీరు ఏమవుతున్నారో దట్ ఈస్ మూమెంట్ అదేవిధంగా సినిమా అనేది మీరు ఏమంటున్నారో దట్ ఈస్ మూమెంట్ మూమెంట్ తరఫున సినిమా ఉండదు సో ఇది moment idea of something with is it is moment phenomenal moment ఈ జగత్తును మనం ఏదైతే అనుకుంటున్నామో it is moment nothing but moment moment అది వస్తువు కాదు మూమెంట్ ఉంటే అలాగా ఒక కంటిన్యూటీ భ్రాంతి కలుగుతుంది మూమెంట్ కంటిన్యూస్ కూడా కాదు నేను కాన్ఫిడెన్స్ తీసుకులో నా తరపున చెప్పేటువంటి మౌలికమైన సిద్ధాంతం ఏమిటంటే జగత్తులో కంటిన్యూస్ అనేది ఏది లేదు అంతా కూడా క్వాంటిఫై తీసుకుంటే కానీ కంటిన్యూస్ అనే ఫీలింగ్ కలుగుతుంది ఎందుకు కలుగుతుందంటే మనస్సు ఇంద్రియములు ఆ విధంగా అలవాటు పడుతుంటాయి అది ఆ విధంగా సుశీలిస్తూ కంటిన్యూ ఇది దీపం ఉంది ఎందుకో అర్థకం ఎందుకో అర్థకం ఉంటుంది టెక్నాలజీ చాలా సార్లు వెళ్ళి ఆడుతుంది దీనికి ఉంటుంది ఒక ఫోటో ఒక రకంగా అవసరంగా రెస్టారెంట్ ఉంటుంది రెస్టారెంట్ మనకు జరిగిన రెస్టారెంట్ మన రెస్టారెంట్ ఉంటుంది Russian Russian electric system of the furious electrical system in entire world అది పట్టుకొస్తారు కాబట్టి మన రష్యన్ ఫ్రీక్వెన్సీ రష్యన్ ఫ్రీక్వెన్సీ వేరే ఉంటుంది సో వాటెవర్ వాళ్ళకి వెళ్ళి ఆడుకుంటారు కానీ మనకు కంటిన్యూ చేయడం ఫీలింగ్ ఆ ఫీలింగ్ ఎందుకు వస్తుందంటే ఎనీథింగ్ స్మూత్ ఫాస్టర్ గా సిక్స్టీన్ ఫ్రేమ్స్ పర్ సెకండ్ కంటికి కంటిన్యూటీగా అనిపిస్తుంది పదహారు ఫ్రేములు సెకండ్లు కావాలి సెకండ్ లైఫ్ స్పిరిట్ ఫ్రేమ్స్ మారాలి మారిపోతే ఫ్రేమ్కి ఫ్రేమ్కి మధ్యన గ్యాప్ ఉంటుందిగా డిస్కంటిన్యూస్ వస్తుందండి ఆ గ్యాప్ని కళ్ళు గుర్తించండి అదే మీకు ఇప్పుడు నేను ఫోటోలు చూపించాలనుకోండి నువ్వు యాభై ఫోటోలు పెట్టుకున్నాను ఇదో ఫోటో ఇంకో ఫోటో ఇంకో ఫోటో చూపిస్తే ఇండిపెండెంట్ ఫోటోలాగా చూస్తాను అవన్నీ నేను వేగంగా సెకండ్ సలహాత్మకం అనుకోండి అదేదో మూవ్మెంట్ కింద అదేదో ఫీల్ సంథింగ్ గోయింగ్లా లేనన్నట్టుగా చూస్తాను కన్నుకు ఉండేటువంటి ట్రిప్ ఆ ట్రిప్ లో ఉపయోగించి సినిమా అనేదాన్ని ఒక పెద్ద విద్యుత్తులను మనం తెరవించి చూస్తున్నాం కన్ను మనస్సు కలిసి అదొక ట్రిక్ సో ఆ చలనము అది వస్తువు కాదు ఎందుకంటే ఇదంతా ఎదుగుతారంటే చలనము అది వస్తువు కాదు తరంగము చలనాత్మకం కాబట్టి వస్తువు వస్తువు మీరే తరంగం తరంగ రూపమైన చలనము వచ్చి వచ్చిన వస్తువులను వీటిలో చేంజ్ ఉన్నది అది చేంజ్ లెస్లో సో వికారములు లేని ఆత్మ వికార రూపమైన లేక చలనాత్మకమైన మనస్సుకి మందలను ఇస్తుంది ఆ మనస్సును బట్టి ఇంద్రియాలకి ఆ మనస్సును బట్టే దేహానికి ఆ మనస్సును బట్టే జగత్తుకి ఎగ్జిస్టెన్స్ ఇస్తుంది ఆత్మ కాబట్టి మనస్సు ఇంద్రియము దేహము జగత్తు ఇవన్నీ కూడా ఎగ్జిస్ట్ నా మనసు ఈ సత్యాన్ని ఆయన తెలుస్తున్నారు ఆత్మతత్వ ఆత్మతత్వ సర్వము ఆత్మ నుంచి వచ్చింది ఇప్పుడు నేను చెప్పిన నాలుగు ఆత్మ నుంచి అంటే సర్వము ఆత్మ నుంచి వచ్చింది ఆత్మ అంటే వ్యక్తి ఎరుక దాన్ని వేమన ఏది వేమన దాన్ని ఎరుక అని అన్నారు ఎందుకంటే నేను ఎరుక ఎరుక కనుక వ్యక్తి అని నేను అంటాను తీసుకెళ్ళి వ్యక్తి అని నేను అంటాను ప్రస్తుతంలో వ్యక్తి అంటాను సో నిర్విశేష జ్ఞానం విశేష జ్ఞానం అయితే మళ్ళీ దానికి ఒక పుద్యూ వచ్చేస్తుంది అది వికారం అయితే అది మెంటల్ ప్యాటర్ లేదు విశేషం అంటే నాలుగు రూపాయలైనా విశేషం అంటే అంతకంటే మహారాజు కాబట్టి అటువంటి నిర్విశేష వ్యక్తి రూపమైన దాన్ని జ్ఞానధనము అని కూడా అనొచ్చు అది ఏ ఆత్మ అది ఏ సత్యము ఆత్మ నుండే సర్వము ఆత్మత కర్మ అని కర్మలు అంటే మూమెంట్ ఆల్ మూమెంట్ తరంగముల రూపమైన కర్మ ఉందనుకోండి అది నీటి నుంచే వస్తుంది ఆ మూమెంట్ అంటారు మీరే లేకపోతే ఆశ్చర్యం నీటి నుంచి వస్తుంది మళ్ళీ నీటిలో విలీనం కాబట్టి ఆత్మ నుండిగా ఇది సర్వము కాబట్టి ఆత్మ లేదా ఇదం సర్వం ఈ సర్వంలో కూడా ఆత్మకు సహజంగా ఏది లేదు అని మనం ఇంతకుముందు చదివాం సత్ అంటే అది సత్ అనేదానికి ఆత్మ గౌరవం ఏం చేశానంటే సత్ అనే పదానికి వ్యాఖ్యానం చేశాను తదేవ భవతి ప్రశ్న శ్లోక భవతి దాని ముందు ఈ మంత్రము రావద్దు ఆ విషయంలో ఈ మంత్రం రావద్దు ఆ విషయం అంటే ఏ విషయం నేను సాయంకాలం చెప్పిన ఏం నేను సాయంకాలం చేసిన విషయం విప్రదాలు ఏమిటా మంత్రం ఏంటంటే సత్య మృత్యున్న పశ్యతి సత్య ఇది ఇంట్రెస్టింగ్ చూస్తే నేను ముందు ఉపనిషత్తులో చూస్తే ఈ విషయం పశ్యు అంటే జ్ఞానమైన అర్థం ఎస్కేపీ ప్రసిద్ధ అంటే ద్రష్ట అనేది సత్య అనేది రెండింటికి విగ్రహవాక్యం ఒక రకంగానే ఉంటుంది సత్యకి ద్రష్ట దృశ్యమే దృశ్యమే దాన్ని వివిధ స్థానం మార్చి దృష్టి భావం నుంచి సత్య భావాన్ని విధించారు అది దృశ్య ప్రయత్నం దృశ్య ఉన్నదా పశ్యతికి పశ్య అని ఇంకొకటి అంటే పూర్ణంలో రెండు రకాలు పూర్ణంలో అజ్ఞానం చూస్తాను జ్ఞానం చేస్తాను ఇప్పుడు జ్వరం జ్వరం వస్తే ఇంట్లో వాళ్ళు చేపట్టి చూశాయో పాపం జ్వరం వస్తుందండి వాళ్ళు కాల్చుతుంది అని చెప్తున్నారు వాళ్ళు చూస్తున్నారు డాక్టర్ ఏం తీసుకెళ్తారు డాక్టర్ ఈ చూడ ముందు చూడలేదు కానీ చాలా తేడా వీళ్ళు తీసుకెళ్ళంటే అజ్ఞానంగా ఉంటూ తీసుకెళ్ళారు వాటెవర్ చేస్తూ చేస్తుంది యజ్ఞాలు ఏం చేస్తారు తనకు తెలుసున్నదే మానవుడు చూడలేదు నీకు తెలియదు నీకు చూడలేదు ఇది ఒకసారి నేను ఎంబీబీఎస్ వాళ్ళకి ఫస్ట్ క్లాస్ అవుతుంటున్నాను ఆ క్లాస్ లో ప్రొఫెసర్ గారు చెప్పారు కాకినాడలో ఆ క్లాస్ లో ఆయన చెప్పిన మొత్తం వాక్యం ఏంటంటే విద్యార్థులు ఫస్ట్ డే ఎంబీబీఎస్ లో వస్తారు వాళ్ళు క్లాస్ ఇస్తారు పోవాలి వాళ్ళు ఫస్ట్గా ఆయన చెప్పిన మాట మీకు ఎంత తెలుసో అంతే ఏది చేస్తారు విద్య వస్తుంది మీకు ఏది తెలుసో అదే చేస్తారు మనం ఏమనుకుంటాం తినడం లేదు బయట నుంచి లోపలికి వెళ్ళే ప్రాసెస్ అనుకుంటాం అవుట్ టు ఇన్ ప్రాసెస్ చూడమంటే అవుట్ టు ఇన్ ప్రాసెస్ అని అనుకుంటాం అవుట్ ఉన్నదాన్ని లోపలికి వెళ్తుందని చూస్తాం ఎలా ఉంటే ఏదో రకంగా అవుట్ టు ఇన్ ప్రాసెస్ చూద్దాం అని మనం అనుకుంటాం అందులో లేదనుకుంటాం కానీ ఆ ఫలితంగా మనకు ఏం చెప్తారంటే వీళ్ళు తెలుసున్నదే నేర్పిస్తారు అంటే ఇది ఏమైంది ఇంటూ అవుట్ ప్రాసెస్ దీని మీద కౌరవ యూనివర్సిటీ సంహారంలో ఉంది కౌరవ యూనివర్సిటీ అని అక్కడ దీని మీద చాలా మంచి రిసెర్చ్ చేస్తున్నారు ఈ నోయింగ్ అనే నోయింగ్ తెలుసుకుంటారు ఇప్పుడు ఈ తెలుసు అంటే పూలు చూశారు పుష్పాలను చూసి పచ్చగా ఉంది ఎల్లో ఫ్లవర్ ఇప్పుడు ఎల్లో ఫ్లవర్ అన్నది ఇది నాలెడ్జ్ ఇది process organizing outside and then going in ఇది process which organize in the outside దాన్ని ఎదురు చేస్తున్నారు ఎఫెక్టివ్ చేసి వాళ్ళు ఏం సౌకర్యం చేశారంటే ఇప్పుడు దీంట్లో మూడు నష్టాలు ఉన్నాయి అసలు నష్టాలు పెట్టి వాళ్ళు సంతోషం అనుభవిస్తున్నా ఆ పేపర్ చూద్దాం అవుతున్నా నాకు పూర్తిగా నమ్మలేదు కానీ కంట చూసా అంత ఓవరాల్గా చూసాను ఇక్కడికి వచ్చింది నా పేపర్ సైంటిఫిక్ దాని మీద రిసెర్చ్ మంచి రీసెర్చ్ ఇస్తూ మంచి సో ఎనివే దీనిలో మూడు పక్షాలు ఉన్నాయి ఒక పక్షం ఏంటంటే it can entirely a process బయట నుంచి లోపలికి వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ బయట నుంచి లోపలికి వచ్చింది ప్రాసెస్ వీళ్ళని ఆబ్జెక్టివ్ లిమిట్ అని అంటారు అదొక స్కూల్ ఆఫ్ థాట్ ఇంకో స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ ఏంటంటే దీంట్లో బయట వచ్చింది ఏం లేదు బయట నుంచి లోపలికి లేదు అంతా హండ్రెడ్ పర్సెంట్ లోపల నుంచి బయట వచ్చింది వీళ్ళని సబ్జెక్టివ్ ఐడియలిస్ట్ అని అంటారు క్రితం లేకపోతే బిషప్ డిస్గ్రీ అనే ఫిలాసఫర్ ఆయన ఉన్నారు ఆయన సబ్జెక్టివ్ ఐడియల్ అని అని తెలుపుతున్నారు ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ సబ్జెక్టివ్ ఐడియల్ మన ఇండియాలో సాత్విక్ లో ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ తర్వాత బౌద్ధులు క్షణిక విజ్ఞానం వాళ్ళు సబ్జెక్టివ్ ఐడియల్ వేదాంతులను ఇంకొక పక్షం ఉంది మనం వేదాంతం మన ప్రశ్న ఏంటంటే ఇది పార్టీ ఇది పార్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఈ మధ్య మార్గం అంటే something is contributed by the outside something is contributed from vision మనస్సు యొక్క సంస్కారాల నుంచి కొంత కంట్రిబ్యూషన్ వస్తుంది బయట కూడా వస్తువు నుంచి కొంత కంట్రిబ్యూషన్ వస్తుంది అప్పుడు మోనింగ్ అనేది జరుగుతుంది ఫిఫ్టీ ఫిఫ్టీ అనేది వేదాంతుల యొక్క మతం సౌందర్యం వస్తే వాళ్ళు రిసెప్ట్ చేసి దాన్ని వాళ్ళు రిసెప్ట్ చేస్తారు నాకు అతను దృష్టిలో విధించారు అతను డిజైన్ చేసిన ఎక్స్పెరిమెంట్ చాలా అద్భుతమైన ఎక్స్పెరిమెంట్ ఆ ఎక్స్పెరిమెంట్ రిజల్ట్ బట్టి మనం చెప్పడం ఉంటాం ఆ రిజల్ట్ మన రిజల్ట్ ఎలా వస్తే ఈ తిరుగుతాయి అలా వస్తే ఆ తిరుగుతాయి మరో రకంగా వస్తే ఇది వేదాంతుల యొక్క తిరుగుతాయి అని మీరు ఆ డిజైన్ చెప్తున్నది డిజైన్ చేసింది చాలా ఆసక్తిగా డిజైన్ చేస్తారు డిజైన్ డిజైనింగే చాలా ఎక్కువ టైం పడుతుంది డిజైన్ చేసిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తే ఇంకో ప్రాసెస్ ఆ డిజైన్ చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ అని ప్రింట్ చేస్తుంది ఎలా ఉంటుంది కాబట్టి సో సత్య సో అజ్ఞాని చూస్తారు జ్ఞాని చూస్తారు అజ్ఞానం చూస్తే దానికి బయట ఉన్న నామరూపం అంతా బయటే ఉంది కదా లోపల ఏం లేదు అజ్ఞానం లోపల అంతా ఖాళీ ఏదో బయట ఉంది అది ఉంటే స్థూలమైన నామరూపాలను చూడగలుగుతారు ఆ ప్రొఫెసర్ గారు చెప్పింది ఏంటంటే జ్ఞానే కనుక చూసినట్లయితే తన జ్ఞానము బయటకి వస్తుంది ఎందుకంటే డాక్టర్ చూసినట్లయితే మలేరియాని డాక్టర్ గుర్తుపడతారు ఎప్పుడు గుర్తుపడతారు మలేరియా తెలుసుకుంటే గుర్తుపడతారు సపోజ్ ఈ దండంలో మలేది అది కన్నా పెట్టకండి ఇది ఏమైందంటే నేను ఒకసారి ఒక కేసు తీసాను ఒక అమ్మగారికి గర్భవతిగా ఉన్న సమయంలో ఈ జ్వరం వస్తుంది ఆ ఊళ్ళో డాక్టర్లు అందరూ చూశారు చూసి ఎన్నో మంది ఇంకా డాక్టర్లు పొందడం అంటే ఏమన్నా ఇంకా డ్రైవర్లు ఎవరు పొందలేదు అలాగే ఆయన నాకు జ్వరాలు తెలుస్తాయి నాకు చూసిన డాక్టర్ ఆ పార్టీ జనాల్లో ఏదో ఒకటి అయి ఉంటుందని ఆయన క్యాన్సర్ చేసింది ఏదో వచ్చేసారు దాని కింద జ్వరానికి క్లోజ్ గా వచ్చింది ఏదో చూసి ఇది అని డయాగ్నోస్ చేసి చూసారు తగ్గలేదు దాని వ్యవస్థ బాగుంటుంది రోజు వాళ్ళ ఇంటికి నాకు తెలిసిన ఒక ఆయన వెళ్ళారు ఇంటికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ప్రెగ్నెంట్ కంటిన్యూస్ చేయాలి మామూలుగా క్యాజువల్గా నేను అలా మీ ఆరోగ్యం బాగోలేదా అంటే బాగోలేదంటే నేను జనంగా ఉన్నది నాకు అతను వెంటనే గుర్తుపట్టాడు అక్కడ గుర్తుపట్టే అప్పుడు ఎవరు చెప్పారంటే మీకు జనం నేను డాక్టర్ గుర్తుంది కాదు ఇక్కడ అమెరికాలో మెసేజ్ అంతా కూడా సిస్టమేటిక్ ఉంటుంది ఎక్కడ కూడా ఇదే మీరు గుజరాత్ వల్ల లాస్ట్ ఇయర్ రిసెప్ట్ ఉంది అతను అలా కూడా రిఫరెన్స్ ఇస్తాను ఈ దృష్టి తీసుకుదేమో నేను రిఫరెన్స్ ఏమో అని ఈ అహంకారం తీసుకుంటావు నేను చూసాను హ్యాపీగా రిఫరెన్స్ ఇస్తాను అప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గర మీరు పోయి డాక్టర్ మీరు ఇచ్చినటువంటి కొన్ని పనిచేసినట్టు నేను డయాగ్నాస్టిక్ సరిగ్గా లేదు డిస్కషన్ తెలిసింది నేను సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలనుకుంటున్నాను ఫలానా వారి దగ్గర నేను రిఫరెన్స్ ఇచ్చేసేయంటే హ్యాపీగా ఇస్తాను దృష్టి చేసి ఈ గృహంకారం మనకు ఇండియాలో కనిపిస్తుంది అసలు లేదు ఎందుకు second receptive what is so good about it and second expect ఇది ఒకటి సంథింగ్ వెరీ అన్యూజువల్ ఇది చూస్తే ఆయన దగ్గర చెప్పారు ఆవిడ వచ్చింది correctly diagnostic and give three work పోయింది కాబట్టి వాట్ యు అటువంటి వ్యక్తి సమస్య అధ్యాయం చూస్తారు జ్ఞానం చూస్తారు తెలిసి చూసి ఇవన్నీ సత్యాలు తెలియకుండా చూసి మనం ఏమంటారు ద్రష్ట మహాత్ములు అన్నారు ఓన్లీ గోట్ స్టేర్ ఈ గోన్ మా హౌ టు సీ మనం ఇదే పైసలు చూడడానికి కలుసుకారు మనకి అది లోకంలో చూడడానికి మనకు తెలియదు ఇది పుష్పము అంటే అదేదో ఇది పుష్పము అన్నది అదేదో గొప్ప కూర్చుని తీసుకుంటాం ఇది ఘటము అన్నది కానీ గత అన్నది కాస్త ఎక్కువ తను అనుకుంటాను ధర్మసత్యంగా చెప్పింది సాత్వికులు వీళ్ళందరూ ఈ ఉండడం అలాగే ఉంటారు వాళ్ళందరూ ఈ కేటగిరీలో దొరుకుతారు అజ్ఞాన ద్రష్ట కేటగిరీలో దొరుకుతారు పశ్య కేటగిరీలో ఎందుకంటే భేదాన్ని చూసి వాళ్ళు పశ్యహాయం అవుతుంది ద్వైతవాదులు ఉంటే వాళ్ళు ఫలానా వాళ్ళని అభిప్రాయం కాదు భేదం భేదాన్ని చూసి వాళ్ళు అభిప్రాయం ఒకప్పుడు చెప్పాల్సి ఉంటుంది కూడా ఎందుకంటే భేదమే సత్యమని చెప్పే ప్రపంచంలో భేదం తప్పని చెప్పదు మరి ఎవరో చెప్పదు అవినీతిలో చెప్పుకుంటే గౌరవిస్తారు ఆలోచించడం అవినీతిలో చెప్పాలి చాలా సరే సత్య సత్యాజ్ఞాని ఇది సంసారాన్ని చూస్తూ ఉంటాడు సంసారంతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు అది సంసారం యొక్క ముఖ్యాత్మకం అది కేవలము ఆత్మవే అధిష్టానముగా గలది అనే సత్యాన్ని స్పష్టంగా తెలుసుకుంటూ ఉంటాయి అటువంటి సత్య మృత్యున్న పరిస్థితి ఆయన దృష్టిలో మృత్యు అనేది మృత్యు అనేది ఆయన ఎరగడం మొత్తం సమాజం అంతా కూడా మృత్యుకు భయపడుతూ ఉంటాం సత్య మృత్యున్న పరిస్థితి ఆయన మృత్యువు తగ్గి మృత్యువునే ఆ వృత్తి అనే అనేదాన్ని ఒకదాన్ని అసలు కన్సిడర్ చేయాలి ఉండాలి అసలు ముందు వృత్తి అనేది ఉంది అది కూడా ఇది అది నాకు వస్తుంది అని ఇదంతా కూడా యాక్సెప్ట్ చేసినప్పుడు దాని భయంగా మనకి జీవిస్తున్నారు పశ్య వృత్తి ఉన్న పరిస్థితి ఎందుకంటే మరణించేది అనుకోండి ఏది మరణించింది దేహము మరణించిందని మాత్రమే మీకు చెప్పాలా ప్రాణం మరణించింది అని చెప్పడానికి లేదు ఎందుకంటే ప్రాణం మరణించదు కదా లైఫ్ లైఫ్ చేసినా డైన్ అది అందరూ అంగీకరించిందే తర్వాత ఈ కాన్షియస్నెస్ మేనిఫెస్ట్ కాన్షియస్నెస్ విజ్ఞానము అంట అది మరణించింది అని చెప్పడానికి లేదు ఈ మేనిఫెస్ట్ కాన్షియస్నెస్ కి మూలంలో ఉన్నటువంటి అవ్యక్త ఆత్మ చైతన్యం అది మరణించింది అని చెప్పడానికి లేదు ఏది మరణించింది అడ్జస్ట్ సరిపోతే దేహమే మరణించింది అని చెప్పాలి అంటే మనము అన్ని ఎలాగైతే సంబంధం ఎలాగైతే ద్వంద్వాలుగా విధానం చేసి తీసుకు ఉంటాము అలాగే లైఫ్ అండ్ డెత్ అనే ద్వంద్వాల మధ్యన మనం తీసుకుని ఉంటాం సో లైఫ్ అనేది ఒకటి ఉంది లైఫ్ అంటే ఏంటంటే పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్ చేస్తాడు ఫోన్ చేస్తాడు డబ్బులు సంపాదిస్తాడు అప్పుడప్పుడు డబ్బులాగా ఉంటాడు అప్పుడు సంపాదిస్తూ ఉంటాడు ఇలాగేదో మనకి డిస్కరేజ్ ఉంటాయి లైఫ్ గురించి అది ఉంటే లైఫ్ ఉన్నట్టు అది ఆగిపోయింది అనుకోండి ఇదంతా అయిపోయింది దేహం శివప్రాయ శవం అయిపోయింది అనుకోండి డెత్ అని ఇలాగా లైఫ్ అనే ఒక ఫన్నీ ఐడియా ఒకటి మనకు ఉంటుంది ఇంకేది నేను మనకు లైఫ్ గురించి మనకున్న ఎక్స్పెక్టేషన్స్ ఐడియాస్ ఎజెండాస్ ఎంత ఎంత మిక్స్ అంటే ఎంత తప్పు అంటే అది మనకి లైఫ్ భారం అయిపోతుంది లైఫ్ ఎందుకు భారం కావాలి దానికి రీజన్ ఏముంది వయసు మీ స్వరూపము సచ్చిదానందం అయినప్పుడు దీంతో ఇంత భావం ఎందుకు వెళ్ళిపోవాలి ఎందుకు వెళ్ళిపోవాలంటే లైఫ్ అనే దాని గురించి మనకున్న ఐడియాస్ అన్ని రాంగే అందుగురించి భావం ఇప్పుడు ఉదాహరణకి నేను మీ ఇంటికి వచ్చాననుకోండి మీరు నాకేమో వాళ్ళకి సంస్కారాలు చెప్పాల్సి ఉంటుంది మర్యాద చేయాల్సి ఉంటుంది అది పర్పస్ లైఫ్ ఒక ఐడియా ఉంటుంది ఈ ఐడియా తోటి నేను జీవిస్తూ ఉంటాను సో ఐడియా అది అది గెట్ ఇంప్రూవ్ కావచ్చు నేను నేర్చుకుంటాను నేను సాధించుకుంటాను అనుకుంటాను కొనుక్కుంటాను వాళ్ళు ఎక్కువ అనుకుంటాను అనుకుంటాను కాబట్టి ఉన్న ఐడియా కరెక్ట్ అయ్యకుండా నేను అనుకుంటాను ఈ లోపల ఈ ఐడియాకి గెలవదు ఇంకొకరు స్వాగతం చెప్తారు రాదు గెలవకూడదు ఈ ఐడియా అలాగే నాకు ఆపేది దాంతో మనం ఏమన్నా ఉంటే ఇదిగో లైఫ్ ఇది ఇది రాంగ్ డైరెక్షన్ ఎంతమంది కొత్త పరిశాంతం రాగానే ఇంత జనంతో ఆదాయం ఆదాయం ఏదో చూసుకునే వాళ్ళు హై స్కూల్లో విద్యార్థులకు ఆదాయం ఉంటుంది ఏమైనా ఉంటుంది ఆ నెలలో ఆదాయం అనా ఖర్చు అర్థనా ఏమైనా అయినా సరే మొట్టమొదటి ఆలోచించేవారు అదే వృత్తిలో ఇంకొకటి ఉంది రాజపూజ్యము అవమానం ఈ పద్యాలు దాంతో సగం పేజీ కింద ఉన్నాయి సగం పేజీ ఓ సగం పేజీ ఉపయోగపడతాయి వేదికి ఏకాదశి ఉపవాసం ఉంటుంది రైల్వే టైం టేబుల్ కదా ఫస్ట్ ఏకాదశి పదహారాశి కాబట్టి అంత న్యూనెస్ అయితే చదివేదాన్ని రాజకీయ అవమానం అది లేదు అంటే లైఫ్ లేదు ఈ విధంగా జీవిస్తాం ద్వంద్వాల మధ్యలో ఫిక్స్ చేసి రాంగ్ ఐడియాస్ జీవిస్తాం దాంతో ఆ ఐడియాస్ రాంగ్ ఐడియాస్ కదా రాంగ్ ఐడియాస్ ఏం చేస్తాయి మనిషికి సుఖాలు ఇస్తాయి దుఃఖాలు ఇస్తాయి దుఃఖాలు కాబట్టి ఎప్పుడైతే రాంగ్ ఐడియాస్ జీవిస్తూ ఉంటామో ఐడియాస్ ఉన్నదాని తర్వాత అంటే నాకా పోతూ ఉంటాయి అంటే అది యాక్సిడెంటల్ గా ఒకప్పుడు కరెక్ట్ అవుతుంది ఇప్పుడు మోస్ట్లీ నాట్ ఆఫ్ అవుతుంది అయినప్పుడు మనం హింసాపడుతూ ఉంటాం తొలగిపోతూ ఉంటాం ఇది దుఃఖము ఇది అవమానము ఇది హాని ఇది ఆపద అని విధంగా భావన చేసేసుకుని బాధపడిపోతాం ఆ రోజే కాదు ఆ వాహనం కాదు నెలల కాదు సంవత్సరాలు ఇలాగ దుఃఖంలో బయటపెడుతాం మహాభావంతో బతికిపోతూ ఉంటాం అలా బతుకుతో రాంగ్ ఐడియాస్తో బతుకుతో దుఃఖంతో రాంగ్ ఐడియాస్ అనే మహాభారాన్ని మోస్తూ బతుకుతో మీరు ఏం చెప్తాడంటే తాను రాములైంది అని తెలుసుకుంటే ఆ క్షణంలో విముక్తి లేకుండా అది తెలుసుకోవచ్చు అది తెలుసుకోకపోగా ఈ రాంగ్ అయింది అసలు మనం రాంగ్ మూడేదో అయితే అలాగే జరుగుతుంది అంటే లైఫ్ భారం అయిపోతుంది మనం ఎప్పుడైతే లైఫ్ లో రాంగ్ ఐడియాస్ని కనుక గుర్తుపట్టి ఎప్పుడైతే వాటిని రిజెక్ట్ చేస్తే ధైర్యం ఉండాలి రాంగ్ ఐడియాస్ని రిజెక్ట్ చేయడానికి ధైర్యం ఉండాలి ఎందుకంటే మనిషి చాలా సంఘటనలో బతుకుతూ ఉంటారు ఒకనొక పూర్వాగ్రహంలో ఫిక్సేషన్లో బతుకుతూ ఉంటారు అంత ఫిక్సే బతుకుతూ ఉంటారు ఒక ఒక వెబ్ ఒక వెబ్బల్ వరల్డ్ లో ఫిక్స్ అయితే బతుకుతూ ఉంటారు wrong idea wrong terminology wrong web web వెబ్బాలజీ web verbal verbal structure wrong verbal verbal structure పక్కన చేయకుండా ఒక స్ట్రక్చర్ ఉంటుంది హ్యూమన్ వెబ్బల్ గర్భం అంటే అర్థమేంటి అది మాటలతో కట్టిన మాటల రాష్ట్రాలనే తప్పిస్తే మాటలతో కట్టిందే కాలేదు దాంట్లో వస్తువు తీర్థాయిందే తీర్థాయిందే నేను అనుభవం నేను మాత్రం ఉంటాను తీర్థాకే అహం మజా కలిగింది తీర్థాయిందే తీర్థాయిందే తీర్థాకే అహం మజా కలిగింది మరి తీర్థాయిందే తీర్థాయిందే తీర్థాకే కుర్తీ ఉంది అని ఇలా పది నిమిషాలు పడడం అనుకోండి నిద్రలో కనిపిస్తుంది అదంతా వెల్కమ్ స్ట్రక్చర్ తప్పిస్తే సూర్య ఉంది చంద్రం ఉంది పుష్యం ఉంది ఆనందం ఉంది ఏం లేదు అంత అంత హుళక్తి మన జీవితాలు ఈ సీట్ టైమింగ్ అనేది ఒక ఆయన ఎక్స్పెరిమెంటల్ గా పూర్తి చేస్తే ఇంకేమన్నా అంటే మనం పాట పాడతాం కానీ మహాత్ముడు ప్రాంతంలో ఉంటున్నాడు కాబట్టి ఆయన ఏదో భగవంతుని నామాన్న ఏదో పెట్టాలేదో మొదలు పెట్టాం మొదలు పెట్టి ఇలా పది నిమిషాలు పాడింది పది నిమిషాలు పాడించి చెప్పాడు ఇప్పుడు మీకు ఎంత ఆనందం ఉందని చెప్పాలి ఏమేమి బాధ్యతే సంవత్సరాలు ఇలాంటిది అంత ముఖ్య రెబ్బల్ ఒక ఉదాహరణ చెప్తుంటే వాళ్ళు ఎవరు do, I don't know how far you will like it. I'll give an example. ఉండవు ఇక్కడి నుంచి ఇక్కడికి లేదు ఇక్కడి నుంచి ఇక్కడికి లేదు లేచినప్పుడు మీలో ఒక అద్భుతమైన శక్తి ఆవిర్భావం ఆ శక్తి అలాగా వచ్చేస్తుంది ఈ ముందరికి నేర్చుకున్నప్పుడు అది వీటికి రెబ్బల్ స్ట్రక్చర్ పిల్లలని శబ్దానికి అన్వయం కానీ దాని ఇతిమాలు ఏది లేదు ఇంకే అంటాం గర్భం అని గట్టిగా నాలుగు ప్రశ్న అడిగి కిటాస్ గర్భం స్పష్టం బట్టి ఏదో ఉంటారు నాకు సంగతి ఆ కొండల వినియోగంలో కొన్ని సంవత్సరాలు గడిపే సినిమాలు చెప్పారు అయితే వాడు ఓపెన్ గా చెప్పారు పేరు కూర్చున్న దొంగని ఒక సామెతం ఓపెన్ గా చెప్పారు ఎందుకు ఉపయోగంగా చెప్పాలంటే వారికి డౌట్లో పడుతుంది వెర్బల్ స్ట్రక్చర్ యొక్క మహిళ ఏంటంటే ఇది చుట్టుపక్కల వాళ్ళందరికీ ప్రూవ్ అయిపోయింది నాకు మాత్రమే అది హోవర్టీకి మిగిలిపోయింది అని అనుకుంటూ ఉంటుంది లేకపోతే ఇంకా ఏదో రేపేదో అవుతుంది వ్యాపారంగా ఉండడం లేదు వేగం లేదు తింటం లేదు రేపేదో అవుతుంది అలా ఎదురు చూస్తూ ఉంటారు కానీ నువ్వు చూసి దృష్టి అవుతుంది తప్పిస్తే అది నువ్వేలా అవుతావు అనే జ్ఞానం అవుతుంది వెర్బల్ స్ట్రక్చర్స్ లో మనిషి జీవిస్తూ ఉంటాం ఇది వెర్బల్ స్ట్రక్చర్ ఇలాంటి వెర్బల్ స్ట్రక్చరే క్రిస్టియానిటీలో ఉంది నువ్వు పాపివి నువ్వు క్రీస్తు నమ్ము క్రీస్తు ఆయన రక్తాన్ని చిందించారు నీ కోసం నాకోసం చిందించారు ఆయన అలా చెప్తారు నువ్వు అప్పుడు లేవంటారు పునర్జన్మ సిద్ధాంతం అప్పుడు నా ఇప్పుడు పుట్టినప్పుడే ఇప్పుడు వస్తాను నేను పుట్టినప్పుడే ఉన్నాడు పూర్వం ఉన్నాడు పునర్జన్మ వస్తున్నాను నేను లేనప్పుడు ఐ విద్యకు exist that I very problem Hindu అయితే ఐదు ఎగ్జిస్ట్ తమ సామాన్యంగా ఏదో రూపంలో ఎగ్జిస్ట్ అయి ఉండాలి వారు హిందూ కనుక మనం పునర్జన్మ వస్తున్నారు కాబట్టి దీనికి ఆది ఉందంటే ఎప్పుడు ఇండివిజువల్ ఎప్పుడు దిగిలేను డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందండి అదే అది వారి సిద్ధాంతం అది క్రిస్టియన్ సిద్ధాంతం ఏంటంటే నా పాస్పోర్ట్ లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అది దిగిన జీవ ఆ హోలీ హోస్ట్ దిగినది అదే ఆ రోజు దిగినది అంతకుముందు లేదండి మరి టూ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ ఎవరో ఒక ఆయన ప్రశ్న చెందిస్తే నాకేమో సంబంధం దాంతో అది మీకోసమే చిందించాను ఆయన రక్తంలో ఈ పాపాలను కలిగిస్తుంది మేమేమో ఈ మాటలను అంగీకరిస్తే హెల్త్ వెళ్తాం లేకపోతే హెల్త్ వెళ్తాం ఇదంతా గర్భం స్ట్రక్చర్ తప్ప జరిగింది అంటే క్యాథలిక్ సొసైటీ స్ట్రక్చర్ మీద ఆధారపడి నిలబడ్డాం దీన్ని దీన్ని అబ్జెక్ట్ చేసిన వాళ్ళు ప్రొటెస్ట్ గర్భం స్ట్రక్చర్ తప్ప ఇదేమో ఈ వెర్బల్ స్ట్రక్చర్స్ రాంగ్ అయితే వస్తుందని యథాతథంగా చూసిన వాడు ఎవరైతే ఉంటాడో వాడు వాడి మృత్యువు ఉండదు వాడు మృత్యువు నాకు అన్నీ తెలియదు సో లైఫ్ అండ్ డెత్ అతీతంగా ఉంటుంది సో ఇన్ఫాక్ట్ చూడండి ఇప్పుడు సినిమా తెర మీద మీకు మూమెంట్ ఉందనుకోండి it is the moment in the motion life కాంతి మూవ్మెంట్ లేదు కాబట్టి మీకు కనపడే మూవ్మెంట్ అంతా కూడా దేనేమి కనపడుతుంది మోషన్ లెస్ ప్రకాశం ముందు మూమెంట్ కనపడుతుంది ఇది విచ్చేంజ్ ఇది చేంజ్ లేదు సినిమా బిగిన్ అవుతుంది ఇది బిగినింగ్ ఇది బిగినింగ్ లేదు ప్రకాశానికి బిగినింగ్ లేదు కానీ సినిమా బిగిన్ అవుతుంది ఇది బిగినింగ్ ఇది బిగినింగ్ లేదు అది ఎండ్ అవుతుంది ఇది హ్యాంగ్ లేదు ఇది ఎండ్ ఈ సత్యాన్ని జ్ఞానం తెలుస్తుంది కాబట్టి ఆయనకి ఎండ్ ఇది ఎండ్లెస్ ఆ ఎండ్లెస్ మీద ఆయన దృష్టి తప్పిస్తే ఇది ఇచ్చాభూతమైన ఎండదే ఉంది కాబట్టి లైఫ్ అండ్ డెత్ అనే దాన్ని జస్ట్ ప్రజెంట్ యాక్సెప్ట్ కాబట్టి జ్ఞాన దృష్టిలో సుస్పష్టంగా ఉంటుంది జ్ఞానికి ఏ రకమైన సందేహమో ఉండదు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఏంటంటే nothing is go nothing is ఏది పుట్టలేదు ఏది స్పష్టంగా జ్ఞానం భక్తులు యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేయాలి ప్రాబ్లం ఇది యాక్సెప్ట్ చేద్దాం ఓన్లీ అందరూ భక్త భక్తలు చూస్తున్నారు మనవెందుకు వెయ్యి హంసల మధ్యలో కాశీలాగా భక్త లేదు బెస్ట్ లేదంటే మనకి ఎందుకు మనం కూడా భక్త ఉందాము భక్తులు యాక్సెప్ట్ చేద్దాము అని ప్రయత్నించి చేతకాక ఊరేస్తారు ఎలాంటి భక్తం ఏంటి ఏంటి భక్తం అయితే అది ఏం కదా ఎన్నో భక్తులు జ్ఞానం యాక్సెప్ట్ చేయాలి టోటల్ వెల్ఫేర్ స్ట్రక్చర్ ఇది ఫలానా టైంలో ఇచ్చారు మనం టైం పెద్ద సాధన చేసుకోవాలి అది ఎప్పుడూ యాక్టివేట్ గా ఉండదు దీనికి active activity different one new by birth అసలు వాట్ ఈస్ బర్త్ అనే డెఫినేషన్ ఏంటి మీకు ఎవరికీ ఇదే వ్యాఖ్యానం ఏదో ఏదో రికార్డు చేస్తాను రికార్డు చేసి ప్లేస్ రికార్డు చేస్తాను చేసి నుంచి పొందాలని అంటాడు ఒక మంచిదే యాంటీబయాటిక్ యాంటీబయాటిక్ పసికం సో మంగళ ద్రవ్యం కూడా ప్రార్థించడంలో ఎప్పుడు యోగ్యత దాని దాని చుట్టూ వెర్బల్ స్ట్రక్చర్ ఒకటి తయారు ఒక ఆయన ఉంటున్నాడు ఇది నగరం వస్తుంటే ఆత్మవిశ్వాసం వస్తుంది నిజంగా వస్తే సంతోషం కానీ ఆత్మవిశ్వాసాన్ని సంపాదించే పద్ధతి అది కాదు అది చాలా ఆర్టిఫిషియల్ పద్ధతి అలాగంటే దాంతో పట్టాడు వారికి ఒక ల్యాక్స్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లేకుండా మా సినిమాలో ఒక సినిమా తీసుకున్నాను దాంతో దేవులో బొమ్మ అనే పాట వారికి ఆ బొమ్మ దేవులో ఉంటే మనకి ధైర్యంగా అందరినీ కొట్టేసింది ఆ బొమ్మ కనుక పడిపోయిందంటే బొమ్మ పడిపోయినా కూడా పడేస్తారు కానీ పడిపోయిందనే సంగతి మీరు గుర్తించాలి ఇంకేంటి బొమ్మ నా దగ్గర లేదు నేను బొమ్మ లేని వాళ్ళు అనుకోలేను అనగా నేను వేల బొమ్మలు రక్షిస్తాను వాళ్ళందరూ వచ్చి కొట్టేస్తాను కాబట్టి ఆ బొమ్మలు పట్టుకుని వచ్చిన ఆత్మవిశ్వాసం ఉంది చూసారా చాలా బాగుండేది ఈ బొమ్మ పట్టుకునే ఆత్మవిశ్వాసం వస్తుంది అని చాలా టెంపరీగా ఉంటుంది ఆ మనిషికి కొంచెం బదల శక్తిగా మార్పు వచ్చిన వెంటనే వీరు పురుగుపోతారు వీరు ఆత్మవిశ్వాసం సాధ్యపడుతుందండి ఇది ఆత్మవిశ్వాసము ఆత్మాధీనం కాదు పరాధీనమైన ఆత్మవిశ్వాసం బోట్లు పెట్టి నిలబెట్టిన ఆత్మవిశ్వాసం కాదు అది కూలిపోతుంది అది వెంటనే కూలిపోతుంది ఈయనకి ఆయనకి ఇవ్వాల్సిన ఫీజు ఇందులోనే కూలిపోతుంది సింగిల్ చేంజ్ ఇన్ సిచ్యువేషన్ కూలిపోతుంది కాబట్టి ఈ వెబ్బల్ డెవలప్ తో వర్త విదత్త అనేది జ్ఞాని అసలు అంగీకరించడానికి నథింగ్ ఇస్ పోవాలి నథింగ్ ఇస్ డై డై ఇది మహిళించడం ఇది పొందదు వాళ్ళు సర్వము ఆత్మయే ఆత్మ వాటి ఆత్మ ఆత్మ టైం ఆత్మ టైం కలిగి టైం ఉన్నది ఉన్నది ఆత్మయే అదే అదే ఆత్మ యొక్క స్వరూపం కూడా ఉందికనే ఉనికి ఆత్మ ఆ ఉనికి కూడా ఎటువంటిదంటే టైం ఉండదు దివ్యూ అండ్ సర్వము దానిలో భావించింది అది తప్ప ఇంకేం లేదు అని ఈ సత్యాన్ని ఆయన రక్షిస్తారు కాబట్టి ఆయన ముఖ్యం నపశ్యది నా రోగం ఇవన్నీ కూడా రోగం రోగం మాట ఏంటి ఎప్పుడు కూడా మృత్యువు ఎక్స్ప్లెయిన్ చేయడం తెలియదు ఎందుకంటే నృత్యంలో ప్రాక్టికల్ ఇష్యూస్ లేవు verbal subjects imaginations wrong ideas తప్పిస్తే ప్రాక్టికల్ ఇష్యూస్ ఏమున్నాయి వీడికి నృత్యంలో ఒక ఆయన ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు లేకపోతే మంత్రంలోకి ఉన్నాడు డెబ్బై ఏళ్ళు ఇరవై ఉన్నాయి ఇప్పుడు ఇది కంటిన్యూస్ లీవ్ అన్నది ప్రాక్టికల్ ఇష్యూనా లేదా డైట్ అనేది ప్రాక్టికల్ ఇష్యూ బతుకుంటేనే practical issue suppose he breathes the last, so so what a relief it is. For him and for everybody else. కానీ ఎవరు చెప్పడం చెప్పకూడదు మోసంలో విశ్లేషణలో చెప్పకూడదు నమ్మకూడదు దృఢంగా ఉండాలి అలాగే ఉండాలి అదే నేను తెలిస్తే బాగుండదు వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తుంది వచ్చాయి బ్లస్ సోషల్ వాల్యూ ఏంటంటే బట్ అక్కడ ప్రాక్టికల్ ఇష్యూ ఏమున్నది డెత్ లో డెత్ లో ఉన్న ఒకే ఒక ప్రాక్టికల్ ఇష్యూ ఏంటంటే how to dispose of the body that is the only practical issue ఇది ఇతర వల్ల ప్రాక్టికల్ ఇష్యూస్ ఏమున్నాం ఇతరులు ఏమో కల్చరల్ థింగ్స్ ఉంటాయి వాటిని ఎవరైనా రిలీజియన్ తగ్గట్టుగా వాళ్ళు ఏదో చేసుకుంటారు దాంట్లో ఈ రిలీజియన్ దాంట్లో సమాజ్ meaningful and some of the problematic ఉదాహరణకి ఇస్లాం ఉందనుకోండి ఆ డెత్ ని ఆ బాడీని డెత్ బాడీ కాదు దాన్ని ఒక టెంపుల్ కింద కట్టేస్తూ ఉంటాం రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ కట్టేస్తాం it's huge practical problem so ఇలాంటి ప్రాక్టికల్ ఇష్యూస్ ఉంటాయి but otherwise strictly speaking disposal of the body is the only point next is all culture అది not anything I am not saying anything against it. But MBBS of life of ఆ రోగము దట్ ఈస్ ద ప్రాక్టికల్ కాబట్టి మృత్యు లేదు అని చెప్పడం పెద్ద కష్టం కాదు ఆత్మ చెప్పేప్పుడు దర్శనం నా అనుభవంలో ఆత్మకి మృత్యు లేదు అని నేను చాలా అవుతాను గమనించి నాకు అది అడ్డు కాదు రోగం దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆత్మకి ఒక మహాత్మ దగ్గరికి వెళ్ళాను వేదాంత శాస్త్రం నిఖార్సైన పండితులు పర్ఫెక్ట్ అసలు ఏదైనా తెలియకపోతే వెళ్ళి అడిగితే తప్పకుండా సమాధానం ఇస్తారు అలాంటి పండితులు అనారోగ్యంగా ఉన్నారు వెళ్ళాను ఎంత ఆయన ఏమన్నారంటే నాతోటిగా అన్నారు ఆ మాట కోహలు కొన్ని కోహలు కొంటే ఆ మాట్లాడితే వాడికి అర్థమవుతుంది నాతో ఏమన్నారంటే ఆత్మ నిర్వికారము అని చెప్పుకోవచ్చు నేను ఇలా రోగం వస్తే లేకపోతున్నాను అని అన్నారు నేను నేనేం చేయాలి ఆయనకి ఆయన ఎదరవాళ్ళకి పాఠం చెప్పడానికి ఎదుగుతుంది కానీ తాను పాఠం విన్నవాడు కాదు ఎప్పుడు ఎప్పుడో ఎప్పుడో జనపుడు గురువు గారికి జరిగింది ఏదో జరిగినట్టు తప్పిస్తే కానీ మరి ఎక్కడ చెప్తే బాగుంటుందని నేను చెప్తాను చూడండి ఆత్మ నిర్వికారము అని చెప్పడం కాదు ఆత్మ నిర్వికారము అనే వివేకాన్ని అభ్యాసం చేస్తే బాగుంటుంది దేహం ఎదుట వివేకాన్ని అభ్యాసం చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఆయన ఎప్పుడో అభ్యాసం చేయలేదు వివేకాభ్యాసం చేయలేదు సో వివేకాన్ని బాగా అభ్యాసం చేయాలి నేను ఎందుకంటే నేను దగ్గర చెప్తూ ఉంటాను అలాగే ధ్యానం అది చేయించినప్పుడు కూడా వివేకాభ్యాసం చేస్తాను నేను ఐదుగురు ఐదు రోజులు పాఠం చేశాను ధ్యానం క్లాసులు చేస్తున్నాను అప్పుడు ఒకసారి నాకు అనిపించింది ఎందుకు వివేకం నాలుగు ఎందుకు నాలుగు కోట్లు ఈ నాలుగు రోజుల ధ్యానంలో ఇంత వివేకం వీళ్ళు అప్రిషియేట్ చేయగలుగుతారు చేయగలుగుతారు ఇంత ప్రాణాయామం దగ్గర వివేకం అనుకున్నాను అనుకునేది కాదు వివేకాభ్యాసం వాళ్ళలో ఏ ఒక్కరు పడుతున్నా అది బాగా ఉపకరిస్తుంది దాన్ని మనం ఉంటుంది కాదు అదే దాని కూడా చెప్పాలి వివేకాభ్యాసం వివేకాభ్యాసము చాలా మంచిది దేశంలో వివేకం సో చూడండి ఈ సఫలంగా తీసుకున్నాను death is not issue death ఈ ఆల్రెడీ లోకాన్ని తీసుకున్నప్పుడు సఫరింగ్ దేవుడు సఫరింగ్ దాన్ని ఒక సమస్యగా ఉంటుంది కనుక అది ఇష్యూ ఎప్పుడు అవుతుందంటే సంకీర్ణమైన దేహమైనటువంటి సాదాత్యాన్ని చెంది అది ఏ సఫరిందికి మూల కారణము అది వేదాంత విద్యార్థులు అది గుర్తింది కాబట్టి ఇప్పుడు సపోజ్ రాబట్టి అమంగళం ప్రతిగమం వస్తూ సపోజ్ నా గుండెలో వచ్చింది వస్తే అక్కడ మొదలెడతాను ఇందులోకి వస్తే ఈ గుండె నొప్పికి కారణం ఏమిటి అంటే గుండె కొట్టుకోవడంలో తేడా వస్తుంది గుండె కొట్టుకోవడంలో తేడా ఎందుకు వచ్చింది గుండె అసలు ఎలా కొట్టుకుంటుందో ఎలక్ట్రిసిటీ బేసిస్ మీద కొట్టుకుంటుంది ఎలక్ట్రిసిటీ ఉంటుంది ఆ దాని బేసిస్ మీద కొట్టుకుంటుంది ఆ ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోలో ఇక దాని ఈక్విటీ అంటాం ఆ ఎలక్ట్రిసిటీ డిఫరెన్స్ ఫ్లోలో డిఫరెన్స్ వచ్చింది అంతేకాదు అది కొట్టుకోవడంలో తేడా వచ్చి నొప్పి వచ్చింది ఇది కరెక్ట్ ఇట్స్ ఎండ్లెస్ రోడ్ అయిపోయింది వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో ఒకప్పుడు ఈసీజీ e ఉంది ఈసీజీ e అంటే మొత్తం హార్ట్కి ఓవరాల్ ఎలక్ట్రిక్ ఫ్లో అని అది చెప్తుంది ఈసీజీ e అంటే అండ్ ఎలక్ట్రో ఏదో అంటారు ఎలక్ట్రో కార్డియోగ్రామ్ అంటే ఓవరాల్ హార్ట్ యొక్క ఎలక్ట్రిక్ ఫ్లో సిచ్యువేషన్ అని బోధిస్తుంది అది మనకు ఒక ఐడియా ఇస్తుంది ఓవరాల్ హార్ట్ ఇప్పుడు ఏం చెప్పారంటే వాళ్ళు థాట్స్ ని మినిమం సెక్షన్స్ కింద డివైడ్ చేస్తారు ముందు అసలు హార్ట్ ని రఫ్గా ఒక డజన్ ఏరియాస్ కింద డివైడ్ చేస్తారు ఏదో upper chamber right chamber left chamber అంతా చేసి ఇప్పుడు ఎలక్ట్రిక్ లో డిఫరెంట్ తేడా వచ్చింది కదా డిస్టాక్షన్ వచ్చింది కదా అది ఎక్కడ వచ్చింది అప్పు వచ్చిందా భయం వచ్చిందా అప్పు వచ్చింది అప్పుడు లెఫ్ట్ కింద రైట్ వచ్చిందా లెఫ్ట్ వచ్చింది లెఫ్ట్ ని ట్వెల్వ్ సెక్షన్స్ కింద విడదీసి ఈ ట్వెల్వ్ సెక్షన్స్ లో ఎక్కడ వచ్చింది ఇలా ఉంటుంది ఇది స్పెషాలిటీ నావల్ వారి దృష్టిలో ఈసీజీ ప్రిమిటివ్ మెథడ్ ఆది మానవుడు ఫాలో అయినది ఈసీజీ దీనికి ఉన్న ఇన్స్ట్రుమెంట్ ఖరీదు రెండు కోట్లు ఆ ఇన్స్ట్రుమెంట్ ఖరీదు రెండు కోట్లు అది అమెరికాలో తయారవుతుంది ఆ ఇన్స్ట్రుమెంట్ మీరు కొనుక్కోవాలంటే ఒక రాష్ట్రంలో ఇద్దరు రాష్ట్రంలో అమెరికా బాగుంది అక్కడ ట్రైన్ విసిసి క్లీన్లాండ్ క్లినిక్ ఒహాయోలో వాళ్ళు తెచ్చుకోవాలి ఇప్పుడు ఆ డాక్టర్ మీ జీతాలు ఇవ్వాలి ఇదంతా పేషెంట్ దగ్గర వసూలు చేయాలి ఆ ఇన్స్ట్రుమెంట్ మీద ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కూడా పేషెంట్ దగ్గర వసూలు చేయాలి ఆ పేషెంట్ కి ఈ సమాచారాన్ని వరిస్తారు ఫైల్ క్రియేట్ అక్కడ ఇది మీద laptop computer to store all the data about your heart కాదు ఇది మహాభయంకరమైనటువంటి వ్యవస్థ అటువంటి దాంతో పడకూడదు ఏదో ఓవరాల్ గా ఎలక్ట్రిసిటీ తేడా ఉంది దాని మీద మందు వేసుకుని ఫైనల్ గా ఇక్కడ ఉంది అసలు అల్టిమేట్ గా మందు వేసుకోవడం దగ్గర వస్తుందండి చాలా కాంప్లికేటెడ్ మెషినరీ దాంతో వాడు ఏం చేస్తుందంటే మిమ్మల్ని హిగ్యూ ఆన్ రోలర్ కోస్టర్ ఇన్ఫర్మేషన్ అలా గ్లో అయిపోతూ ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఈసీజీలో మీకు ఒక చిన్న గ్రాఫ్ లాగా వచ్చిన దాన్ని అది హండ్రెడ్ టైమ్స్ మల్టిప్లై వస్తుంది ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ ఎంత ఎక్కువ ఎంత మైక్రో మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంట అది ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ అంటే ఈ డాక్టర్ హిమ్సెల్ఫ్ ఈ బ్యాక్ఫుల్డ్ పోయారు వాళ్ళు నేను డబ్బులు ఏమంటే ఎవరు కదా సపోజ్ డిస్కషన్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ లెఫ్ట్ సైడ్ ని ఆ రైట్ కార్నర్ లో ఆ మైక్రో ఇంక్ ఏరియాలో ఎలక్ట్రిక్ ఫ్లో దగ్గర డిఫరెన్స్ ఉంది ఓకే ఏం చేయాలి అంతకుముందు ఏమవుతుందంటే ఓవరాల్ గా హాస్పిటల్ తన ఇష్టం ఉందని అందులో తెలుస్తూనే ఉందండి అది ఆ మాట డాక్టర్ చెప్తారు ఇంకా డెవలప్ వేసుకుంటే మనకి ఇప్పుడు ఇంకో డాక్టర్ రాసిస్తారు అయితే something more but the point ఏంటంటే identification with the body identification with the link and elaborate modernity association with all this is ఎప్పుడు ఆ ఖర్చుల్లో పడిపోతుంది ఇది మోడర్న్ మెడిసిన్ అని చెప్పి దీంట్లో పడిపోయి గిరగలు ఆడిపోయి నరకాలను అనుభవించిన వాళ్ళని నేను చూశాను దగ్గర చాలా రోజులు చూశాను న్యూజిలాండ్ క్లినిక్లోనూ అక్కడ చూశాను దీంతో మనకు ఓవరాల్ గా నొప్పి వస్తుంది దీనికి గుండె వచ్చింది నొప్పి నాస్తారు గుండెకైనా వచ్చింది కొంత పెయిన్ ఉంది కాబట్టి ముందు అసలు ముందు సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఉండదు నాట్ ఐడెంటిఫై అసలు దీంతో నేను ఐడెంటిఫై అవ్వను ముందు స్టాప్ ఐడెంటిఫై అంటే ముందు అది నా మీకు ఏదో ప్రాబ్లం వచ్చింది దాంట్లో మీరు ఉంటే మీరు త్వరగా ఆత్మహత్య చెప్పుకోదని అందరం ఓవరాల్ పొలిసిలోకి చెప్పండి నాకు అంటే ఈ స్థితి చూస్తే అందరూ మీకు ఎలక్ట్రిసిటీ గడబడిగా ఉంది ఆ ఎలక్ట్రిసిటీ గడబడిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు ఏదో నిర్మాణం ఏదో కనిపిస్తుందని చేసుకుంటూ ఉంటారు అది రాకుండా అది చేస్తారు ఇది రామకృష్ణానికంటే రామకృష్ణ గవర్నమెంట్ అదృష్టవంతులు ఈ సృష్టిలో ఇంకెవరూ ఎందుకంటే అనాయాసేన మరణం ఎక్కడో ఫలితం అవతరిస్తుందిగా ప్రాణం నిలుగుతారు అంతకన్నా మహాభాగ్యం ఇంకేమవుతుంది ఈ రకంగా మీరు రోగాన్ని సాల్వ్ చేయాల్సి one way of looking the issue of building self concentration అందరిలో తర్వాత ఇంకోటి all illness disease in mind ఇప్పుడు నేను చెప్పేది ఇది హౌ ద ఇల్నెస్ బిగిన్స్ వాడు ఏం చేస్తున్నాడంటే ఇన్వెస్ట్ ఉంది ఏదో కొద్దిగా ఇన్వెస్ట్ ఉంది పేరుని బండి దాన్ని వాడు బ్లోఅప్ చేసి నేను చూసాను ఆయన ల్యాప్టాప్ క్యారీ చేస్తూ ఉంటాను ఎందుకంటే ల్యాప్టాప్ ఎందుకంటే ఎందుకంటే ఆయన కాబట్టి ల్యాప్టాప్ ఉంది ఆ ల్యాప్టాప్ ఈ సమాచారం అంతా ఉంది ఆయన తత్వం నొక్కుతారు కావాలి నొక్కితే దాంట్లో మీకు హార్ట్ బొమ్మ వస్తుంది ఇంకే ఈ ఎలక్ట్రిక్ వస్తాయి ఇళ్ళల్లో వస్తాయి అసలు వాళ్ళు చేసిన సర్కార్ లోపల ఈ మధ్యన కొన్ని రిపోర్ట్స్ ఏంటంటే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళ రిపోర్ట్ లో three hundred and fifty thousand pacemakers మీద వాళ్ళు రిసెర్చ్ చేశారు already establish pacemakers three hundred and fifty thousand చేసి దే డి not decide maker beneficial or not modern ఈ కెన్ హ్యూజ్ అయితే డోంట్ బి మంచి పాయింట్స్ ఉంటాయి చేసినాకని చెప్తే ఒకరికి అడ్వాంటేజ్ ఉంటుంది వాడు చాలా హ్యాపీగా ఉంటాడు చేసినాకని వల్ల నాకు అంతా సఫలంగా ఉందంట ఇంకొకటి చేసినాకని పెట్టిన కారణంగా వాడేమో ఏదో ఒక కార్యక్రమానికి వెళ్ళి చచ్చిపోయి డైరెక్ట్ కదా సార్ నవ్ ఫుడ్ ఆ పేసినాకర్ ఫుడ్ తయారు చేసే కంపెనీలో ఉన్నారు జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ళు ఎక్కువ ఇస్తారు లైజెంట్ కాపుతారు పేసినాకర్స్ తయారు చేస్తారు వాడు చేస్తే చేసిపోతే మనకి సిక్స్ మిలియన్ డాలర్స్ కాన్సన్ట్రేట్ చేస్తాం మనకి తెలిసిపోయాడు ఈ లోపం ఎలాంటిదంటే మనకి తెలిసిపోతే దాని మీద వ్యసాక్షి మీరు నేను ఏదైనా ఇదంతా అభ్యర్థించచ్చు మీరు నమ్ముతారు కానీ ఉద్దేశించు రైతు ఆత్మహత్య చేస్తున్నాను అనుకోండి రైతు ఆత్మహత్య చేస్తున్నాను నేను చూశాను న్యూస్లో రైతుల గురించి చూశాను రైతు ఆత్మహత్య చేస్తున్నాడు ఆమె గుర్తిస్తాను పాపం అయితే అండి ఆ రైతు కిరణిస్తున్న మీకు ఉంటే మూడు రోజుల తర్వాత మీరు వెళ్ళారు మీ భర్త ఆత్మహత్య చేస్తున్నాడా మరి అవును అవును నా భర్త ఆత్మహత్య చేస్తున్నాడా పాపం కాలంలో నేను తెలిసి ఏడుతుంది అని ఆ ఇంట్లోనే ఆవిడ ఏమవుతుందంటే ఇంతవరకు ప్రభుత్వం నాకేం ఇవ్వలేదు ఎట్లా హోతా తప్పే కాదు ప్రాక్టికల్ వే టు డూ కాబట్టి ఎందుకంటే కొంత వైరాగ్యంగా ఉంటుందని నేను coming back to the point రోగం ఎడల ఐడెంటిఫికేషన్ ఉండదు సో రోగం అనేది మైండ్ లో బిగిన్ కాబట్టి దేశంలో ఉండే రోగాన్ని తర్వాత బాగు చేసే ముందు మైండ్ లో ఉన్న రోగాన్ని బాగు చేయాలి care of the mind for ఏంటంటే అది ఐడెంటిఫికేషన్ దేహ సాధాత్మ్యం అనే రోగము అది బిగినింగ్ అది బిగినింగ్ ఆల్ రోగాలు కాబట్టి మనిషి ఎలా బతకాలంటే మనిషి జీవించాలి తక్కువ సంతృష్టం ఉండాలి ఎలాగ జీవించాలంటే అసలు రోగం అనేది లేదు అసలు సృష్టిలో అన్నట్టుగా జీవించాలి పని చేసుకునేప్పుడు రోగం అనేది అసలు ఉండే ఈ సృష్టిలో ఉంటే ఉందేమో నాకు తెలియదు నాకు అసలు రోగమే కాదన్నట్టుగా ఉంది అసలు వచ్చింది నోమో అసలు అసలు దాని గురించి అసలు ఆలోచన చేయవచ్చు అలాగా అసలు దాన్ని లెక్క చేయకుండా చక్కగా హ్యాపీగా జీవించాలి కరెక్ట్ ఐడియాస్తో జీవించాలి ఐడెంటిఫికేషన్ లేకుండా వివేకాభ్యాసం చేస్తూ జీవించాలి కష్టపడి పని చేస్తూ జీవించాలి దైవాన్ని శరణాగతి చేసి జీవించాలి నామజతం చేస్తూ జీవించాలి భాగవతాలను అధ్యయనం చేస్తూ శ్రవణం చేస్తూ జీవించాలి అంతేగాని ఈ సింపుల్ ఇది కాగితాలు పట్టుకుని సాధించుకొస్తుంది దాంతో జీవించబడుతుంది అది నరకం అలాంటిది అసలు ఏమి లేదన్నట్టుగా జీవించేస్తూ ఉంటారు ఆల్ సెకండ్ అని హార్ట్ ఆగిపోతుంది రెండు బాటిల్ ఎక్స్పెరిమెంట్ హార్ట్ ఇంకా రసం చేసుకుంటున్నాను ఇంకొంటే దీంట్లో ఇక్కడి నుంచి తర్వాత ఎలక్ట్రిసిటీ బాగులేదంటారు మిగతా అంతా బాగుంది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అక్కడ ఏమైనా మొత్తం మీద మొత్తం మీద బాగోలేదుగా కాదు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వైద్యం చేస్తాం మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వైద్యం ఇదంతా వైద్యం చేస్తాం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చేస్తాం వైద్యం ఏం చేస్తాం వైద్యం ఏం చేస్తాం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అంటే ఏదో ఒక టాబ్లెట్ ఉంది ఆ టాబ్లెట్ ఎలక్ట్రిసిటీ డిస్కస్ చేస్తుంది దీనికోసం ఎక్కడి నుంచి ఇక్కడ దాకా అయిపోయింది కదా అక్కడి నుంచి అన్ని మాట్లాడుతూ ఆ వైద్యం ఊరికే మనిషిని బెంగపుత్రం ఇక్కడ చేయడం తప్పిస్తే అందరం ఉపయోగం ఉంది దానివల్ల కాబట్టి నేను పర్సనల్ గా ఏమైనా ఫీల్ అవుతానంటే మైక్రో మేనేజ్మెంట్ ఆఫ్ డిసీజ్ ఇది burden and human mind and body అని నా పర్సనల్ ఒపీనియన్ అంతేత నేను మైక్రో మేనేజ్మెంట్ నేను ఇస్తాను నాకు ప్రాబ్లం ఉంటే ఓవరాల్ గా ఈసీజీ ఏదో తీసి ప్రాక్టికల్ గా ఉండాలి మరి బండలాగా ఉండక్కర్లేదు ఓవరాల్ గా హార్ట్ ప్రాబ్లం ఉందండి చెప్పండి ఏమిటై ఉంటుంది దేని తీసుకెళ్తారో నాది తీసుకెళ్తారు నా దగ్గర లేని పాత పద్ధతి ఏదో స్టెటస్కోప్ తెలుసుకోలేదు ఏదో రెండో గొప్ప తెలుసుకోవాలి కదా నేను స్టెటస్కోప్ అయితే కౌంట్ చేయండి కౌంట్ చేస్తే ఏం చేయండి ఎవరో స్టెటస్కోప్ ఇది గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ ఏం తెలిసింది నిమిషానికి అరవై సార్లు కొట్టుకుంటారు అంటే ఏదైనా మనం తక్కువ కొట్టుకుంటాం కాబట్టి తక్కువ కొట్టుకుంటే ఏం మందులు ఇస్తారు ఏమో నేను ఇదో నాకు తక్కువ కొట్టుకుంటే ఇంటి ముందు ఏదో మూడో నాకు హైదరాబాద్ వస్తూ లెఫ్ట్ వాడికి వస్తుంది వీళ్ళు పెద్ద మాఫియా వాళ్ళ దగ్గర ఏవో మూడో నాలుగో ఎక్కువ వస్తుంటే ఇంకో మూడో నాలుగో మొత్తం మీద అన్ని కలిపి ఒక ఇరవై ముప్పై డ్రగ్గులు ఉంటాయి దీనికి లేదు దాంట్లో ఏదో ఒకటి ఓకే అదేదో రోజు మీరు ఓవరాల్ గా మీకు ఎగ్జిక్యూట్ చేసుకుని మీరు ఇంకా దానికి ఐదు సీజీ వద్దు మరొకటి వద్దు మరొకటి మీరు స్టెటస్కోప్ కావాలి స్టెటస్కోప్ మీరు మీ డయాగ్నాస్టిక్ కావాలి ఎందుకంటే ఎలాగో ఆగిపోయింది ఇది జనం స్థిరంగా ఉంది కాదు కాబట్టి నేను నాకు ఆ మందు ఆ మందు వేసేసి ఎన్ని వేసుకోమంటారు టాబ్లెట్స్ రోజు రెండు వేసుకోం ఓకే రోజు రెండు వేసేసుకోవడం పగడదు లివర్ వర్క్ అదే there is no system thought అనేది అన్న లెక్కలు వాక్యం గురిగా నా రోగం తప్పలేదు రోగాన్ని రోగం తీసుకొని జ్ఞానం అది చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇంకొంచెం ప్రాక్టికల్ గా దాన్ని ముందుకు తీసుకువెళ్ళి పెయిన్ వస్తుందంట యాజ్ ఆఫ్ నో పెయిన్ ఇస్తాం అప్పుడు ఏం చేయాలి ఏం చేయాలంటే రెండు మూడు అంశాలు వేదాంతం యొక్క దృష్టికోణంలో నేను అన్ని కూడా జాగ్రత్తగా కన్సిడర్ చేసి నేను చెప్తున్నాను మీరు ఎన్ని రోజులు ఇంట్లో అవ్వాలి and I I'm willing to learn from your experience also comes to that the point pain వచ్చినప్పుడు actual pain some small pain ఉందనుకోండి దిగుదాపు పెయిన్ అవాయిడ్ చేస్తాం ఇంకే ఇల్లు జరుగుతుంది ఏదైనా వేయడం మెయిన్ వస్తే ఉంటారు కొంతమంది ఎంత ఒక మనిషి ఇంకా అప్పుడప్పుడు ముఖంలో కొంచెం వికారం కనపడుతుంటే అమ్మా ఏమైంది ఏంటంటే ఇంత బాగుండేదండి పెయిన్ పెయిన్ వస్తుందని చెప్పారు ఇంకా అలా ఉన్నారు ఆ మాట చెప్పడానికి మధ్యాహ్నం అయింది కదా ఒకడు ఇంకా పెయిన్ అనే మాట గురించి ప్రారంభమవుతుంటే ఎవరోని నాకు ప్రశ్న వస్తుంటే ఇంట్లో వాళ్ళంటే లేవబోతుంది ఇల్లు అట్టుకుల సహాయం చేస్తారు ఇది ఎక్స్పీరియన్స్ దృష్టాంతం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ ఇస్తాం సో మొట్టమొదట పెయిన్ని దాన్ని డిగ్రీగాపు చేసిన దాన్ని అసలు పట్టించుకోకూడదు ఒక్కొక్క పెయింట్ పెయింట్ ఇంట్లో ఉంటాయి ఈ రోజు చేసిన తర్వాత పెయింట్ ఉంటాయి మనం ఒక దూరంలో ఉంటాయి కొంచెం ముందుకు రావాల్సి వచ్చిన నష్టం చూస్తే కొంచెం అదొక దిక్కు చేసి మోకాలు నేను గుంతుతో నడిచాను నాకు మోకాలు నొప్పి గుంతుతో నడిచాను గుంతుతో నడిస్తే మా మిత్రులు ఏం చేశారంటే ఏదో అలా పొందుతున్నాం మీరు మీకు అంతకంగా నాకు ఉండడం అని అనుకున్నాను అయింది సరే మొత్తం కాదంటే ఒక స్పెషలిస్ట్ ఏం చేయాలి ఆయన మంచివాడు ఆయన ఆయన భార్య దగ్గర కూడా వాసెస్ చెప్తూ ఉంటారు ప్రతిదే గారు డాక్టర్ సత్యం చాలా గ్రేట్ ఆపర్చునిటీ సత్యం ఆయన ఎదురు ఆయన కాలు చూసి ఏదో నేను ఇద్దరు దాకా ఈ ఓవరాల్ ఒపీనియన్ ఇదంటే కాదు ఇంకా మీరు మీరు మీరు నా క్లాస్ వస్తున్నారు కాబట్టి మీ దగ్గరికి వచ్చాను తప్పిస్తే అయితే ఐదు దాన్ని వింటాం విధంగా మీరు రాష్ట్రాలతో నా ఓవరాల్ ఒపీనియన్ ఏంటో చెప్పన్నాను అది కొంచెం ఆ కాస్టిలేజ్ అది కూడా అయిపోయిందని చాలా ప్రభావం చేస్తా అంటే వెరీ గుడ్ దాన్ని చేసి ఇప్పుడు దీనికి ఏం చేయాలి అంటే నేను మీకు వయాస్తులు చదివిస్తున్నాయి అందిస్తాను అది ఎక్కువ కొంత అలాగా నొప్పి ఉంటుంది అలాగే సర్జరీ న్యూ సర్జరీ ఉంది ఇకపోతే ముందు ఇస్తాను రెండు ఆల్టర్నేటివ్ అయితే ముందు ముందు ఏం చేయాలి నొప్పి వస్తే వేసుకోండి లేకపోతే వేసుకోవచ్చు రాసిన ఒక్కరికి ట్యాబ్లెట్ ఇస్తాను ఆ ట్యాబ్లెట్ ఇచ్చారు పది ట్యాబ్లెట్ నేను ఒకటి వేస్తున్నాను తొమ్మిది పక్కనే కొడుతున్నాను ఆ తర్వాత ఆ ముందు బ్యాంక్ వయాస్ ముందు ఇప్పుడు డిజిటల్ కొన్ని మార్పు నర్సు మీద పదివేల కేసులు పెండింగ్గా ఉన్నాయి నర్సులు ఈ ముందు వయాస్ సో తెలుగు ఉన్నప్పుడు మీరు డిగ్రీ కాదు ఉంటుంది దేహం ఉన్న తర్వాత పెయిన్ ఉంటుంది దాన్ని దీర్ఘకాతి చేయడం అంటే దాన్ని పట్టించుకోకపోవడం అవాస్తవం నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకా ఆ స్థితిలో లేదు అది మన మూవ్మెంట్ ని మన వర్క్ని కూడా అడ్డుకుంటాం మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని దెబ్బతీస్తాం పెయిన్ మనిషి దాంట్లో పెయిన్ లో ఉంటే లేదని చేయలేకపోతారు కొంత ఇంటెన్స్ గా ఉంది నా వర్క్ సో ఏం చేయాలంటే so externalize the by witnessing externalize దాన్ని ఐడెంటిఫై అవుతాం ఎక్స్టర్నలైజ్ చాలాసార్లు అభ్యాసం చేసాం దేహాన్ని ఇదం శరీరం నేను శరీరం కాదు ఇదం శరీరం నేను శరీర సాక్ష్యం దాన్ని ఎక్స్టర్నలైజేషన్ కాబట్టి ఐడెంటిఫై అవ్వడం మానేసి ఎక్స్టర్నలైజ్ ఇది విట్నెస్ చాలా వరకు సాల్వ్ అవుతుంది తర్వాత సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఉన్నదో self identification that is the basic truth on which we build up structure of life కాబట్టి ఎక్స్టర్నలైజ్ చేయాలి ఆ తర్వాత ఎండ్యూస్ చేయాలి ఇది ఎక్స్టెంట్ ఈ కాజెటిక్ ప్రాబ్లం సహించాలి సహనశక్తిని కొంచెం అలా సహిస్తూ ఉంటే నేను సహించగలుగుతాను అది నా అవగాహన సహించడం అనేది నేను ఎంతైనా సహించగలుగుతాను మానవుడికి ఎంత ఎంతైనా సైనిక శక్తి ఉంది కాబట్టి ఎండ్యూర్ చేసుకుంటూ పోవాలి తర్వాత next state medicine practical medicine work చేసే మెడిసిన్ ఏదో తీసుకుంటాం మళ్ళీ దాంట్లో కల్చరల్ కండిషన్ అది పెట్టుకోదు మెడిసిన్ ఏది వర్క్ ఎందుకంటే మనకి ఇష్యూ అది కాదు నేను ఆయుర్వేదం మందు తప్ప ఇదేం తీసుకోను అలా పెట్టుకోండి ఆయుర్వేదం మందు వర్క్ చేస్తే ఆయుర్వేదం మంది తీసుకోండి లేకపోతే అలోపతి వర్క్ చేస్తుంది అనుకున్నారు తీసుకోండి భగవద్కి వర్క్ చేస్తుంది కొన్ని కేసెస్ ఇంకో పది వర్క్ చేస్తే కేసెస్ డోంట్ మేము కేవలం ఆయుర్వేదం నుండే తీసుకుంటాము అని అలాగే మనం అదే వర్క్ చేస్తుంది ఇది ప్రాక్టికల్ ఇది ఈ విధంగా రోగాన్ని హ్యాండిల్ చేయాలి దాన్ని అసలు దానికి ఒక నేమ్ ఇవ్వకపోవడం మంచిది ఇప్పుడు హార్ట్కి ఏదైనా వచ్చిందనుకోండి దానికి పేరు పెట్టి ఆ పేరుతో గుర్తిస్తూ కూర్చోమని అనుకుంటాం don't body problem body I'm not the body it no problem for the body body is bound to have problem దీని చెప్తా డాక్టర్ విషయం ముందు ఆ విధమైనటువంటి ఒక రద్దె యాటిట్యూడ్ టువర్డ్స్ బాడీ సామాన్యులు అలాగే చెప్తారు మీరు దీనికోసం వేదాంతంగా కాకుండా దీంతో సోఫిస్టికేటెడ్ వేదాంతం ఎందుకు కావాల్సి వచ్చిందంటే మన జీవితం అంతా కూడా మోడర్నిటీ వల్ల అయిపోయింది కాబట్టి అవసరం పడింది కానీ ఇప్పుడు నేను చెప్పిన వేదాంతం విలేజెస్ లో చదువు సంఖ్యలైన వాళ్ళు ఈ వేదాంతం వాళ్ళు ప్రాక్టికల్ గా జీవిస్తూ ఉంటారు రోమం ఎవరైనా వెళ్ళి చెప్తే కానీ తెలియదు వాళ్ళు రోమం చెప్పి వాళ్ళు రోమం ఉండటం వాళ్ళు ఇల్లు వరకు లేనట్లు లేక దాని రాజకీయం ఉంది అది మైండ్ లో ప్రవేశించినప్పుడే ఉన్నట్టు కాబట్టి ఈ విధంగా మీరు ఒక్కటే విషయం చెప్తున్నారు ఈ ఫిజికల్ ఇంజరీస్ ఫిజికల్ ఇంజరీస్ ఉంటాయి చూడండి అంటే హార్ట్ పెంచడం ఇలా పెట్టుకోవడం అలా పెట్టుకోవడం తక్కువ కొట్టుకోవడం ఎక్కువ కొట్టుకోవడం బీపీ తగ్గడం జరగడం ఇవన్నీ ఫిజికల్ ఇంజరీస్ ఇది ఇదే కంటిన్యూ ఇదో అదో తిరుగుతూ ఉంటాం ఫిజికల్ ఈవెంట్స్ ఏమీ అవ్వకుండా అలాగే ఉండాలంటే physical events a hack So oh, I don't do nothing but it's the physical event. Because the mind is matter. So I trust the mind. Mind లో wrong idea wrong identification self identification with the body తర్వాత వైరాగ్యం లేకపోవటం భక్తి లేకపోవటం సాధన లేకపోవటం ఇంజూరెన్స్ లేకపోవడం these are these interest physical endurance గురించి చెప్పింది ఎక్కువ కొట్టుకుంది తక్కువ కొట్టుకుంది ఏదో అర్థంలో కొట్టుకుంది ఇది has one has They are not the issue. The is the mind. జ్ఞాని నా రోగం ఫస్ట్ నోట దుఃఖ దుఃఖం లేదు సృష్టిస్తున్నా సుఖం లేదు సృష్టిస్తుంది దుఃఖం లేదు ఆత్మహత్య సినిమా తెర మీద మంచిగా తెలియదు దాంతో హీరో లేదు విలనం లేదు అలాగే సుఖం లేదు దుఃఖం లేదు దుఃఖం ఇష్యూ కాదు కాబట్టి మెన్షన్ చేయలేదు దుఃఖం ఇష్యూ కాబట్టి దుఃఖం లేదు దుఃఖం లేదు అలా వస్తూ ఉంటే సుఖం ఉంటుంది ఏ దుఃఖాలైనా కూడా ఎందుకు ఉంటుందంటే జీవితం ఇలా ఉండాలి అని ఒక ఫిక్సేషన్ మైండ్ లో ఉంటుంది అందువల్ల దుఃఖం మీరు ఆ ఫిక్సేషన్ అడ్రస్ చేసి ఇలాగే ఉండాలి జీవితం ఇలా కూడా ఉన్నాం అది బాగా చూస్తే ఒక ఒక టీచర్ని కలిసాను పోయారు టీచర్ నేను అన్నాను మీరు ఎంఏ చేస్తే మీకు వ్యక్తిగత అవ్వచ్చు ఆయన ఎంఏ చేయలేదు పొలిటికల్ ఫిలాసఫర్ ఎంఏ చేయాలంటే చేయదు పెద్ద పనేం కాదు ఎంఏ దశవాలంటే కొన్ని సంవత్సరాలు ఎన్నో కొన్ని ఎగ్జామ్స్ రాసి సో మీరు ఎగ్జామ్స్ రాయకుండా ఇచ్చే డిగ్రీ ఇచ్చిన కూడా ఉన్నారు సెకండ్ లో ఉన్నారు ఏదో ఒక ఎనభై డిగ్రీ సంపాదించి ఆ డిగ్రీ వారికి సరిపడా అక్కడ ప్రమోషన్ ఇచ్చేవాడికి అది సరిపడా సో ఏదో డిగ్రీ సంపాదించచ్చు కదా మీరు లెక్చరర్ అవుతారని నేను అన్నాను ఆయన ఏదైనా గ్రామంతో అన్నాను అంటే ఆయన అన్నది లెక్చరర్ ఎందుకన్నా అసలు అవ్వాల్సిన అవసరం ఏంటన్నా అంటే సో రవీంద్రనాథ్ తాను మనోరావు రవీంద్రనాథ్ అడిగింది తాతగారు క్లాస్లకు రావాల్సిన అవసరం లేదండి క్లాస్లో కంప్లీట్ డెబ్బై మార్కులు వచ్చాయి ఇంకొక పిల్లలు డెబ్బై ఐదు వచ్చాయి నేనే ఫస్ట్ ఎందుకు రావాలి ఆ పిల్ల ఫస్ట్ ఎందుకు రాకూడదు అని ఇంకో అమ్మగారు ఏమన్నారంటే నువ్వు తక్కువ తీసుకున్నాను ఫస్ట్ రావాలని ఏదో చెప్పారు ఇప్పుడు తాతగారి దగ్గరికి వచ్చి ఎందుకు క్లాస్ ఫస్ట్ ఎందుకు రావాలి అని అడిగితే నాలుగు రావాల్సిన అవసరం లేదమ్మా ఇది ఇంద్రం అంతేకాదు జీవితంలో ఒక ఫిక్సేషన్ ఉంటుంది వాస్తవస్తు రావాల్సిందే రాకపోతే ఏమవుతుంది ఎంసెట్ కాసం వాడుతుందే ఎన్ని బస్సులో ఎనిమిది ఫుడ్ పాస్ అనేది ఇంజనీరింగ్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ ఇంజనీర్ చదవకపోతే ఏమవుతుంది ఏమవుతుంది కామర్స్ చదువుతారు ఓకే కామర్స్ చదవచ్చు కదా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు వీళ్ళు అభ్యర్థిగా చెప్తున్నారు కామర్స్ చదవాలని అడిగారు నేను ఇది ఈ సత్యాన్ని చాలా ఆలస్యంగా నేర్చుకున్నాను ఏంటంటే కామర్స్ వాళ్ళే వాళ్ళే దేవతలు మిగతా వాళ్ళందరూ కూడా మీడియా కదా ఎందుకు ఇంజనీరింగ్ ఎందుకు కామర్స్ మరి అసలు చదువే చదవాల్సిన అందరూ ఎందుకు చదవాలి ఎందుకు తీసుకుంటుంది ఢిల్లీ సబ్జెక్ట్ ఎవరంటే అందరికీ ఎందుకు తెలియాలి అవసరం అది గవర్నమెంట్ మీరు చదివారా మా ఏ చదువు గవర్నమెంట్ మీరు చదివారా మీరు చదవలేదు నేను వ్యవసాయం చేస్తున్నాను మరి మీరేమంటున్నాడు మరి వ్యవసాయం చేస్తాను అంటున్నారు అంటే ఇంకో లక్కి ఈ విధంగా ఫిక్సేషన్ ఒకటి ఉంటుంది ఆ ఫిక్సేషన్ అది ఇప్పటికే కాకపోతే మనం దుఃఖపడతాం సపోజ్ నాకు expressions total empty mind empty of all expectation people empty ఎలా చెప్తారు మహాత్మ empty people empty totally frozen expectation అప్పుడు జీవితంలో దుఃఖం ఉండదు నోట దుఃఖత జ్ఞానం దుఃఖాన్ని కోటు రోగాన్ని కోటు మృత్యువుని కోటు దుఃఖాన్ని కోటు అంటే కనుకోవాలి చెప్పాలి ఏమన్నా ఇది దుఃఖంలో అయితే సరే కానీ ఏమో మాట ఎందుకు కాదమ్మా అని సరే కాబోతుంది అది అవుతూ ఆశ్చర్యం చేస్తాను తప్పిస్తే అది దుఃఖం కాదని తెలుస్తుంది నన్ను ఒక ఆయన ఏమంటే అత్తా కోరంలో ఎలా తీసుకుంటున్నారు ఇది దుఃఖం గురించి అవుతుంది అని అంటే నేను అన్నాను చూడండి భారతదేశంలో ఈ రకమైన ఇన్వెస్ట్మెంట్స్ సేఫ్ చేయని వాళ్ళు వందకి పది శాతం కూడా ఉన్నారు ప్రతి వాడు ఫేస్ చేసి చేయాల్సిందే తెలంగాణ మానేయాలి కానీ రెండు ఫేస్ ఉంటే ఈ ఇష్యూ ఫేస్ చేయగలుగుతారు ఆఫ్ బిగ్ కొంత ఆ డిఫరెన్స్ ఒపీనియన్ మనం కాన్సెప్ట్ తప్పనిసరిగా తెలుసుకోవాలి మగవాడు రెండు మధ్యన నలిగిపోతాడు ఇదైతే భార్య మాత్రమే కావాలి లేదా తల్లిని కావాలి ఈ ప్రపంచం అంతా ఉంది ముందు ఈ ఫస్ట్ రిజర్వ్ అవుతారు ఈ దుఃఖం అనేది నాకు యూనిట్ గా ఉంది అంటే మహాభారంగా ఉంది మొత్తం అందరూ ఒక్క గ్రూప్లో ఉన్నాం దీనికి ఎక్సెప్షన్ అనుభవం లేదు ముందు నేను గుర్తు చేస్తాను నెంబర్ వన్ నెంబర్ టూ ఇద్దరు ప్రేమగా ఉంటే బాగుండును అలా అనుకోకూడదు అలా అనుకుంటే దుఃఖం జరుగుతుంది వాళ్ళు అలా ఉండరు ఉండరు అంటే అది వాళ్ళు అనుకోవాలి కానీ వీడు వాళ్ళు అనుకుంటే సమస్య లేదు కదా వీడు అనుకుంటారు కాబట్టి వీడికి నిరుత్సాహం అనుకుంటాం నువ్వు అలా అనుకో దెబ్బలాడుకుంటే ఆశ్చర్యపడాలి కానీ దెబ్బలాడితే ఆశ్చర్యపడాల్సిందే నువ్వు సినిమాను నవ్వడం నేర్చుకో most natural thing is going Ram అని సినిమాను నవ్వడం నేర్చుకో అయితే దానికి ఇమోషనల్ ప్రాబ్లం సాల్వ్ చేసేసానంటే ఇంకా practical problem think of some practical solution ఏది వాటికి practical solution exam leave separate మీరు కొంత ఖర్చు ఖర్చు ఎక్కువైతే అది అసలు ఇష్యూవే కాదు ఇంకా వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి తద్వారా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందంటే అది మీరు మీరు బ్లెక్ట్ అది బ్లెక్ట్ వెయ్యి రూపాయలే ఉంది అదే రూపాయలు ఇంకో రకంగా సంపాదించారు అయితే ఏదో ఖర్చు తగ్గించుకోవాలి ఈ practical don't develop into life issue మనిషి అలా పొంగిపోకూడదు ఒక కొన్ని సందర్భాల్లో నిజమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి అది జీవితంలో సొల్యూషన్ అవుతారు డెప్త్ సొల్యూషన్ అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటి కోసం ఎవరైనా దుఃఖించేదంటే కూడా మనం ఇది నడుస్తున్నాం అంతేగాని నూటికి తొంభై తొమ్మిది శాతం దుఃఖాలు అన్ని కూడా రాంగ్ సిచ్యువేషన్స్ వల్ల వచ్చిన వాటికి కారణం మహాత్ముడు ఇప్పుడు దుఃఖాన్ని చూడాలి సర్వంహ పశ్యస్తు సర్వమాత్మోతి సంగత సర్వము ఆత్మను సంవర్తిస్తాడు అన్ని ప్రకారములుగా ఆత్మ కంటే భిన్నంగా దేన్ని చూడదు ఇది ఒక ప్రణాళిక ఇది సర్వాత్మ భావము యొక్క ఏకభావే వేరే ప్రణాళిక అంటే వేరే టాపిక్ మంత్రంలో రెండు మూడు అంశాలు ఉన్నాయి దీన్ని భాష్యం చూసేద్దాం ఏష శ్లోక ఈ సర్వాత్మభావము అనే అంశంలో ఈ మంత్రము కలదు ఏదో మంత్రం నపశ్యో నపశ్యో వృత్తిం పశ్యతే మన మంత్రం అని వ్యాఖ్యానం చేస్తున్నారు నశ్యతీతి పశ్యోక్తీ విద్వాన్ బయలుకెత్తినటువంటి ఆత్మత ప్రాణ అప్రాణ ఆత్మత స్మర సర్వము ఆత్మ నుండే అభివృద్ధిస్తుంది ఆత్మలోనే విలీనం అవుతున్నాయి అని ఆ సర్వాత్మభావాన్ని ఏదైతే చెప్పారో దాన్ని స్పష్టంగా దర్శించేటువంటి విద్వాంసుడి జ్ఞాని ఆయన్ని పశ్య సో పశ్య పశ్యతే రుక్మవర్ణం అని ఉండబోతుంది పశ్య రుక్మవర్ణం పశ్యతే రుక్మవర్ణం అంటే స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని తన హృదయంలో దర్శిస్తాడు అని చెప్తారు కాబట్టి పశ్య జ్ఞాని చెప్తారు ఆ జ్ఞాని ఏం చేసి చూడదు అంటే ఆయన కనపడవు అలాంటివి ఉన్నాయని కూడా అనుకోరు సో వర్క్ అనేది ఒక ఒక ఈవెంట్ గా అతను అనుకోడు చెప్తే ఉదయం వాళ్ళు చెప్పిన వాడిని ఎందుకు కథనాలను తరకారు ఎక్కుతారు తప్పిస్తే అదర్వైజ్ రిజల్ట్ చెప్తే ఒక event death is not event serious ఈవెంటే కాదు నేచర్ నేచర్లో ఇవన్నీ కూడా సహజమైనటువంటి చేంజ్ సో అంటే లివింగ్ ప్రాసెస్ ఆఫ్ బాడీ ఉంటుంది బాడీకి ఒక లివింగ్ ప్రాసెస్ ఆ లివింగ్ ప్రాసెస్ లో వేరే ఈవెంట్స్ ఉంటాయి దిక్కు తెలిసింది ఒక event event in what in the living process of body so యవ్వనం వచ్చింది బాల్యం పోయి యవ్వనం వచ్చింది living process of the body so గడ్డం పెరిగింది so you save living process of the body రోగం వచ్చింది living process of the body body కూలిపోయింది that is the end of a particular process అదే అదర్ దాన్ దాట్ ఏ కోరికను తీసుకొచ్చేయాలి దాని చుట్టూ ఉండే సెంటిమెంటాలిటీ అంతా కూడా తీసుకోవాలి ఎందుకంటే ఈ సెంటిమెంటాలిటీ కల్చరల్ ఫిక్సేషన్స్ ఇవన్నీ కూడా కేవలం అజ్ఞానం మీద చేసిన ఉన్నాయి కాబట్టి వీటిలో సాధనమైన లేదు సో ఆ విధంగా జ్ఞాని ఉంటారు ఆయన నా ముఖ్యం పరిస్థితి అన్నది చెప్తున్నారు మృత్యు మరణం రోగం రాది దుఃఖతాం దుఃఖభావం చాపి నశ్యతి గంటలు దాన్ని వ్యాఖ్యానం చేయరు నేను గంట పేరు వ్యాఖ్యానం చేయను చాలా ప్రాక్టికల్ ఫిలాసఫీ అనుష్ఠానం ఎలా నేను ఇప్పుడుదాకా చెప్పిన వేదాంతానికి సారం ఏమి మాట కాబట్టి వాటిలో ఉన్న విలువని నేను గుర్తించి నేను నేను వ్యర్థం చేస్తాను శంకరులు దాని గురించి మాట్లాడతాను ఎందుకంటే ఇదే ఆర్ సత్య క్యాచువల్ థింగ్ ఇచ్చుక లేదు వాహనం లేదు అంటే వేదాంతికి అది ఏమిటి వాడు బ్రెడన్ బతడు అసలు వేదాంతం అక్కడే తిరిగినా అక్కడ ఎండ్ అవుతుంది మధ్యలో చెప్పింది అదే నువ్వు దేవత కాదు ఒక ఆయన మరి నేను దేహం కాదంటే ఎలాగన్నా మీరు వేదాంత క్లాస్లో కూర్చున్నారు సంబంధించాల్సింది వేదాంత కోసం కూర్చుని ఒక ఆయన కంప్లైంట్ చేశారు మీరు వేదాంతం మరీ అంత సీరియస్ చూపిస్తున్నారు యూ ఆర్ అటెండింగ్ వేదాంతం ఐదు యు డూయింగ్ డిస్టర్బ్ వైరాగ్యం చెప్పకపోతే క్లాసుకి అన్యాయం చేసిన వాడిని ఆత్మ ఏంది ఇవన్నీ లేవని చెప్పకుండా ఆత్మ ఉన్నవాయని చెప్పమంటారా ఎలాగో చెప్పడం కాబట్టి మహాత్ముడు శంకరుల దృష్టిలో చాలా అవసరమైన విషయం వాటి గురించి పెద్ద ఆలోచించాల్సింది అంతే కదా ఇది కదా అని తీసుకున్నారు రెండో అధ్యాయం కొంచెం వివరంగా చెప్తారు ఇక్కడైతే చాలా సరళంగా పక్కన పెట్టారు అయితే సర్వం సర్వమేవా తపస్య పశ్యతి ఆత్మానమేవా సో అతడు ఆ జ్ఞాని సర్వమును ఆత్మరూపంగానే చూస్తాడు సో ఈ వ్యక్తి మీరు ఇంటి ఎక్కడో రోడ్లన్నీ లేకపోతే ఊళ్ళన్నీ తిరిగి ఇంటికి ఇంటికి వస్తే you're expo literally and also in spirit physical గా అనుభవం ఉండాలి కాదు ఈ టోటల్ యూఆర్ ఎక్స్పో ఆ ఉంటుంది జ్ఞానికి with inter the world entire world appealing ఉంటుంది विरक्त विरक्त मतलब की सेम क्लीन है सेम की व्यक्त वेर एवर ही गोस ही व्यक्त whatever food he taste తీసుకుంటుంది ఇది ఎక్కువ ఎందుకంటే మనం ఆ కంఫర్ట్ మనకు ఎందుకు ఉండదంటే ఇది పరాయి కోర్టు ఇది మనది కాదు అని మనం ఆత్మను ఎక్స్క్లూడ్ చేస్తాం I not part of the ఆత్మ పరాయి చేసి అని ఎప్పుడైతే అన్నారో మీరు ఇవాళ నాట్ అంచేతే ఇంటికి వచ్చిన వాళ్ళు డెబ్బీ మొహమాట అంటే అర్థం అన్కంఫర్టబుల్ అప్పుడు మనం ఏం చేస్తాం అంటే మీరు అన్కంఫర్టబుల్ థింగ్ కాకండి మీరులే అనుకోండి థింగ్ అట్ హోమ్ అని చెప్తాం మీరు ఇప్పుడు సో దట్ వాళ్ళు ఆ ఆత్మభావంలో ఈ ఇంటికి కూడా ఇంప్రూవ్ చేసుకుంటే దేవుడు జ్ఞానికి చాలా జగత్తు ఆత్మకాముడు జ్ఞాని కళ్ళు కాంపౌండ్ లో ప్రవేశించేదనుకోండి హీజెస్తో వీళ్ళందరూ పాపాత్ములు అయోగ్యులు అలా అనుకోండి హీజెస్తో ఈ సింపటైజ్ చేస్తుంటే వాటికి వీళ్ళందరూ కంటే యజ్ఞశాలలో ప్రవేశించేదనుకోండి హీజెస్తో హీజెస్తో అయ్యిందిగా అది జ్ఞాని యొక్క నిజంగానే ఆయన సహ సర్వమేవ ఆత్మానమేవ పరిస్థితి ఇంకేతనే జ్ఞానికి భయం ఉండదు ఇంకేతనే సంబరాలు వచ్చి నిలబడ్డారనుకోండి వెళ్తాం ఇందులో వచ్చారనుకోండి వెళ్తాం ఎవరు వచ్చినా వెళ్తాం ఇంటికి వచ్చినా వెళ్తాం ఇదెంతో వాళ్ళు ఆత్మలో ఎక్కువ చేసేస్తారు లైక్ ఇదెంతో అంత విశాలమైన సముద్రంలో మీరు తిరిగి ఇక్కడ వేలనెత్తి అట్లాంటిక్ లో వేలనెత్తి పసిఫిక్ లో మానేస్తే ఇది రేపు అలా ఉంటుంది సర్వం సర్వమేవ సమస్య స్థితి ఆత్మానమేవ స్థలం తతత్సర్వమాప్నోతి సర్వశ సర్వమును పొందుము అంటే అతను పొందడం లేదు ఎందుకంటే సర్వము ఆత్మరూపమే కనుక ఇప్పుడు యజ్ఞం చేసి అగ్నిష్టం చేసిన వారి ఫలాన్ని ఆత్మజ్ఞానం పొందేది ఇంకొక ధనాన్ని సంపాదించుకున్న వాడు ఆ ధనం వల్ల పొందిన సుఖాన్ని ఆత్మజ్ఞానం పొందుతారు ఇతను పొందడమే సర్వ ప్రకారముగా సర్వము పొందము అంటే ఆత్మజ్ఞానం పొందేటువంటి స్థలంలో సర్వము అంతర్గతం ఏది బాహ్యము లేదు ఉండదు ఇదే విషయం లేదు ఆ విషయాన్ని దాని విలువ గుర్తించి దానికోసం సాధకులు ప్రయత్నం చేస్తే దాని వైపు వెళ్ళగలుగుతారు అది అయింది తర్వాత మంత్రంలో ఏముందంటే ఏకథాభవతి త్రిధా భవతి పంచధా సప్తధా నవధా క్రింద అంటే ఒకటవుతాడు అవుతాడు ఐదు రకాలుగా అవుతాడు ధా అంటే రకములుగా ప్రకారం సో ఐదు ప్రకారములుగా అవుతాడు ఏడు ప్రకారాలు అవుతాడు తొమ్మిది పద్ధతులుగా అయిపోతాడు అందరితో రాగదు పదకొండు అవుతారు ఇంకా మొదటి మీద ఇంకా ఎవరో అవుతారు వంద పది అవుతారు నూట పదకొండు అవుతారు ప్రపంచ దగ్గర ప్రసిద్ధ ఏకస్య ఇంకో వాళ్ళన్నా నూట పదకొండు కాలంలో వెయ్యి ఇరవై ఇంకో సహస్రానికి అది ఒక యూనిట్ ఆ యూనిట్కి అర్థం ఏంటంటే జ్ఞాని పరమేశ్వరునితో ఐక్యం జ్ఞానికి ఈశ్వరునికి భేదం ఇప్పుడు ఈశ్వరుడు గురించి ఈశ్వరుడి సృష్టి ఎలా వచ్చింది అసలు సృష్టికి పూర్వం ఉంది సదేవం మనకి ఆరోగ్యానికి రిఫరెన్స్ సదేవం సోమవేదం ఇక్కడ ఆ సూర్యుడు ఏకమేవా ద్వితీయం అదైపోతుంది ఏకథాభవతి అదైపోతుంది పరబ్రహ్మ అయిపోతుంది గంగా నది సముద్రంలో ప్రవేశించింది ఇప్పుడు ఏమైపోతుంది సముద్రం అయిపోతుంది ఒక్క సముద్రం అయిపోతుంది ఆ ఏక రెండవ సముద్రం అయిపోతుంది ఏకథాభవతి ఇప్పుడు ఈ సముద్రంలో నీరు ఆంధ్ర ఆదివేయ ఏమవుతుంది సముద్రం ఏమవుతుంది మేఘాలు మేఘాల ఇంకేమవుతుంది గ్లేసియర్స్ అవుతుంది మంచు అవుతుంది ఇంకేమవుతుంది వర్షం అవుతుంది జలకాలులు అవుతుంది పెద్ద కాలువలు అవుతుంది కొండ కాలువలు అవుతుంది నదులు అవుతుంది ఇవన్నీ అవుతుంది ఇది సముద్రమే అవుతుంది అలాగే జ్ఞాని తానే తానే ఆ అద్వైత పరబ్రహ్మ అయిపోతుంది అద్వైత పరబ్రహ్మ అయిపోయి ఇప్పుడు పరబ్రహ్మ ఏమైంది తర్వాత మూడు అయింది తేజోమను ఈయన మూడవ ఈయన మూడవకంటే బ్రహ్మ ఏదైతే ఈయన ఐదొచ్చే లెక్క పంచభూతాలు ఏడు సంఖ్యత మొదటి ఏడు ఏడు ఏడవుతాయి తొమ్మిది పది వెయ్యి వంద అనంతం ఇవన్నీ ఆయనే అంటే పరబ్రహ్మతో ఐక్యం అంటే కొంతమంది ఏం చేస్తారంటే మోక్షంలో కూడా పరబ్రహ్మకి దీనికి ఒకసారి అంత భేదం ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేస్తాం పరబ్రహ్మలో ఐక్యమైపోవడం అంటే ఇంకేమో అంతా ఏమైపోవడం కాదండి కొంచెం భేదం ఉంటుంది అలా ఇబ్బంది ఏంటంటే పరబ్రహ్మ ఒక బృహస్సు కింద చూస్తారు దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే ఏదో కొంత భేదం ఉండాలి అయ్యా ఈ అల్ప సంస్కారం బాగుంటున్నావు కాదు ఏ భేదము లేదు అద్వైతం సముద్రంలో నది కలిసిపోతే గంగానది సముద్రంలో కలిసిపోతే ఇప్పుడు ఈ అభివృద్ధి అభివృద్ధి అయింది ఎవరు గంగానదే అయింది మళ్ళా వర్షంగా కింద ఏమొచ్చింది ఏ నెలలో వచ్చింది నది అంటే నదిగా ఉంది రాలేదు సముద్రం అనుకోలేదు అంటే ఇదే విజయం అయిపోతుంది ఇంకా లవం వేసే కూడా భేదము మిగిలి ఉండదు అని ఆ వాక్యానికి మీ వ్యాఖ్యానం చేస్తారు రేపు క్లాస్ లో ప్రయత్నిస్తారు ఓం పూర్ణమ పూర్ణ పూర్ణ పూర్ణముద్య ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ ఓం నమ హరి ఓం దత్తు